श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानाम् त्वा गणपतिगं सदानसे उपवश्यवस्तमम् ఇష్టాన్ భోగాన్ భోగే వాదాప్యంతే విద్యభావిత ప్రదాయేభ్యో యోగుంతే తేన భాష్యం గురించి ఒక్క వాక్యం లేదు యో భూతే స్వదేహేంద్రియాన్ని ఏవ యత్తర్పయతి తేన ఏవ సహ తస్కర ఏవ సహ దేవాది స్వాపహారి ఆ మాట దేవాది స్వాపహారి అంటే దేవాలయాలన్నీ తినేస్తాడు దేవాది స్వార్థ శక్తి దేవుని శక్తి దేవ స్వామి ఆదిశక్తి చేత ఇతర పబ్లిక్ ఫండ్స్ ఏమంటాయి ఆర్థిక చెందినట్టు వాటిని చూపించాలి సో దేవుడు దేవుడి సొత్తు అది తినేస్తారు ఇతర సొత్తు కూడా తినేస్తారు దేవుడి సొత్తు కదా దేవాది స్వామహారి ఇక్కడ అంటే ఏంటి చెప్తున్నాడా నేను గమనించాను జనులు బాగా ఉన్నవాళ్ళే లేని వాడు కదా ఉన్నవాళ్ళే దేవుడి పొత్తు తినేస్తారు అది ఎవరంటారంటే ఒక పది ఎకరాల భూమి దేవుడు దేవుడు చేసుకుంటాం కదా ఇది ఎవరో చేయాలనుకుంటుంది సో దానికి కౌలు అని నిర్ణయిస్తారు కౌలు ఎంత నిర్ణయిస్తారు మామూలుగా ఎకరానికి సంవత్సరానికి ఐదు వేలు ఆదాయం వస్తుంది నష్టం ఎందుకంటే ఏదో నష్టం నష్టం ఐదు వేలు ఆదాయం వస్తే వీడు కౌలు ఐదు వందలు నెరవేరుస్తుంది ఆలోచన ఐదు లక్షలు కౌలు ఐదు వందలు నెరవేరుస్తుంది ప్రపంచంలో ఎక్కడా అలాంటి కౌలు అలాంటి కౌలు నిర్ణయిస్తారు అది సంవత్సరానికి ఐదు వందలు ఇవ్వాలి దేవాలయానికి ఇది చేయాల్సిందంటే ఆ పదగ్రామం ఇది తీసుకుంటారు ముప్పై ఏళ్ళకి కౌలుకు రావాలనుకుంటారు ముప్పై ఏళ్ళు దానికి వీళ్ళు గత పదేళ్ళని కౌలు చేసేది చూసారా అంటే ఎకరానికి ఐదు వందల రూపాయలు పది ఎకరాలకి సంవత్సరానికి ఎంత చేయాలి ఐదు వేలు చేయాలి పదేళ్ళకి మీరు చేసేది అంటే ఇప్పుడు మీరు ఎంత ఇప్పుడు ఎంత బాకీ ఉన్నాడనమాట యాభై వేలు బాకీ సో అంత సొమ్ము ఒక్కసారి దేవుడికి కట్టేయటమేనా అని బిగ్ అమౌంట్ గా It is not a big amount. It is a 500 into 10 into 10. ఇది ఎప్పుడు కట్టకపోతే బిగ్ అమౌంట్ కదండి బిగ్ అమౌంట్ కనుక నేను కట్టలేదు అంటే అర్థమైంది మొత్తాన్ని కట్టండి డబ్బులు ఇవ్వండి దేవాలి పది ఎకరాల భూమి ఉంటుంది ఈ పురోహితుడు ఆయన ఇక్కడ అక్కడ ముష్టిస్తూ దేవుడిని నైవేద్యం పెడుతూ శనగలు శనగలు ఇలా గట్టిగా వేయించి దానికి మొత్తం ముందు వేసి కొన్ని అవగాహనిస్తాను కొద్దిగా ఉప్పు వేసి కలిపి దాన్ని నైవేద్యం పెడతాను ఉప్పు నైవేద్యం పెట్టి వచ్చిన భక్తులు మూడు గిరిజలు మూడు శంకర గిరిజలు ప్రసాదం అలా నడిపిస్తూ ఉంటాడు ఆ పూజారిగా నడిపిస్తూ ఉంటాడు ఆ దేవాలయం వీడు ఈ పది ఎకరాల సౌలు తీసుకుని చేస్తూ ఉంటాడు వీడు అక్కడ ఉంటాడు ఇది మొత్తం విలేజెస్ దేవాలయ దేవాలయాల స్థితి ఇలా ఉంటుంది దీంతో గవర్నమెంట్ ప్రవేశించి ఇప్పుడు జలయజ్ఞానికి డబ్బులు లేదు దానికి కావాల్సిన డబ్బులు అంతా దేవాలయాలు దేవాలయం అమ్మేసి ఇప్పటికీ చాలా సభ్యులు ప్రశ్నించారా మిగిలిన కూడా అమ్మేసి కేసీఆర్ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు దేవాలయం భూమి అలాగా దేవుడు తెలుసుకుంటే ఎవరో దాఖలు ఇస్తుంది ఆయన ఎంతో మంచిస్తారు ఎందుకంటే దానంగా ఇస్తున్నారు ఇప్పుడు కూడా ఏ సంస్థ కోసం దానంగా ఇస్తారో ఆ పర్పస్ కాకుండా మరో పర్పస్కి దాన్ని వాడకూడదు ఇప్పుడు మనకి స్థానాన్ని వల్ల మనమే ప్రేమతో ఇచ్చారు మనం పొందలేదు కదా మీరు వెళ్ళలేదు కూడా మనం కష్టం వెళ్ళలేదు సో ఇప్పుడు దీన్ని సపోజ్ ఏదో ఖాళీ స్థానంలో కూడా ఏదో కవర్ వేసేసి దీనికి కట్టేసి ఇద్దరు కాలం తీయం లేకపోతే నెలకి ఆదాయం సంపాదిస్తున్నాం అనుకోండి ఇచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది అతను వాళ్ళు చేసుకోలేదా లేకపోతే దీని మీద ఎందుకు ఒక రెండు పోర్షన్లు కంటే సర్జరీ తీసుకుంటున్నాం అసలు వాళ్ళే చేసుకుంటారు కదా మన జరిగింది కూడా కాబట్టి వాళ్ళు ఏ ప్రయోజనానికి ఇచ్చారో ఆ ప్రయోజనానికే దాన్ని వాడాలి ఒకవేళ ఏ కారణం జరిగినా ఆ ప్రయోజనాలు వాళ్ళు వాళ్ళది వాళ్ళకి రికార్డు అదే మీరు ఇచ్చారో నేను వాళ్ళకి మీరు దయచేసి తీసుకోండి అని వాళ్ళ కోపకి వాళ్ళు చేస్తే వాళ్ళతో వాళ్ళు చేస్తుంది మంచిగా వాళ్ళు చేసుకోవాలి కానీ మనం చేసాం మనం చేస్తే దేనికోసం తీసుకున్నామో దానికోసమే వాడాలి సో ఈ విధంగా ఇతరుల పెళ్లిని అపహరించడం అనేది చాలా దోషం దేవాది స్వాపహాది దేవాలయ దేవతల పెళ్లి దేవుడి పెళ్లి తినేస్తూ ఉంటారు తర్వాత ఆది సిద్ధం చేత బ్రదర్స్ పెళ్లి తినేయటం సిస్టర్స్ పెళ్లి తినేయటం సిస్టర్ పాపం ఏదో చెప్పినాక మీరు నాకు తెలుస్తుంది అన్నగారు కదా నాకు తెలుస్తుంది అన్నగా పదహారు తీసుకొని ఆ తీసుకొని ఇంటిగా వెళ్ళి ఇలా తీసుకున్న సార్ మీరు అప్పుడు ఇంటికి ఏం చేస్తున్నారు అంటే మనం గ్రహపైన వాళ్ళకి విషయాల్లో జ్ఞానం ఎందుకు ఏం చేస్తాను ఎంత తింటాను నేను ఎంత సంబంధం ఇంత ఆనందం అంతకంటే తీసుకుంటే పదే ఇంకా ఈ విధంగా ఏం చేస్తారు దానికి చాలా సంతృష్టకమైన విషయం సో యోగించే కేవలం అదైతే తన కలిసి తాను తినటానికి కేవలాభో భవతి కేవలాభి సో కొనసాగుతూ మాత్రమే తెలియదు వారు తెలియదు ఆనందాలు పాపము అని శాస్త్రం చెప్తోంది కాబట్టి మనము యజ్ఞాన్ని చేస్తూ ఉండాలి ఒక ముద్ద మనం తింటున్నాము అంటే ఇంకో ఆత్మకం అంటే ఇంకో శక్తి ఉండాలి అప్పటికే ಪ್ರತಿಯೊಂದು ಒಂದು ಅವಶ್ಯಕತೆ చెప్పి మనం డెల్ చేయాలి చెప్తే మనం చేయాలి అధికంగా ఓపెన్ చేస్తే నేను ఎక్కడికి హెల్ప్ చేసి మనం చేయాలి ఆ పక్క ఇలా ఆలోచన చేస్తాను అది రోజులు బాగానే మీరు అధికంగా రోజులు కాదు కాబట్టి దాన్ని జాగ్రత్త చేస్తాను మరి వీడు చేసింది ఆ పాపం అంటే ఒకప్పుడు జాగ్రత్తగా వాడు వీటికి బోధిస్తున్న వాడు జాగ్రత్తగా వాడు హాస్పిటల్లో ఇలాంటి కేసులు మనకు కనపడతాయి మహాపాపం అలా చేశాం ఇప్పటికీ ఇస్తూ ఉంది యజ్ఞిష్టాసిరుష్యంతే సర్వసిద్ధిషైతే పాపాత్మకారణాత్ష్టాసిరుష్యంతో ఉచ్యంతే సర్వసిద్ధిషై భూయజేతే స్వం పాపాయేతాత్మకారణాత్ దివ్యశిష్టాసిన పాప ఏ ప్రతి ఆత్మ కారణ యజ్ఞపుష్టాశయంత యజ్ఞంలో మిగిలిన దాన్ని గురించి వారై సకల పాపములకే నిత్యంతే విడిచిపెట్టబడేదారు మనం భోజనం మానేసేదని అభిప్రాయం కాదు భోజనం చేయాలి భోజనం మానేస్తే అసిన భోజనం చేస్తూ ఉండాలి కానీ యజ్ఞ అసిన యజ్ఞం చేసి దాంతో మిగిలింది భోజనం చేయాలి యజ్ఞం చేసి మిగిలింది భోజనం చేయాలి అంటే నేను మనం చేశాను విస్తృతమైన అర్థంలోనే తీసుకోవాలి ఇవన్నీ యజ్ఞం అంటే అయితే సర్వోపకారాలు మనకు చేసే కర్మ ఈశ్వరాత్మ అది యజ్ఞం కేవలం కొంతమంది ఎక్సికల్ గా ఉంటారు కేవలం ఎథికల్ గా చేస్తారు కొంతసారి దేవుడు దివ్యం లేవు ఉంటే ఇప్పుడు దాన్ని యజ్ఞం అని అన్నారు వాళ్ళే యజ్ఞం మీరు యజ్ఞం చేస్తున్నారండి ఏంటంటే మాకు అలాంటి యజ్ఞాలు అలాంటి మానేయడం అంటారు వాళ్ళే ఈ అజ్ఞాస్తు వాళ్ళు ఉన్నారే వాళ్ళు ఎక్సికల్ గా ఉంటారు కానీ ఆ ఎథిక్స్ మన మనం ఒక మంచి పేరు పెడదామంటే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోవచ్చు కానీ సమయం ఎందుకు విజయనాథ్లో బుద్ధితో చేస్తున్నారని అంటే అదే మేము అలా చేయట్లేదు తీసుకోవడం లేదు ఏం లేదు అని వాళ్ళే కోప్పడినప్పుడు మనం వాళ్ళ వాళ్ళ అక్కర్లోకి తిరిగి మనం తిరుగుతాం వాళ్ళ వ్యక్తిగా కాబట్టి అది యజ్ఞం అనుకుంటున్నాం యజ్ఞం అంటే ఏంటి ఎదుట వాడికి ఎదుట వాడి నుండి ఈశ్వరుని చూసి ఆ సేవ చేస్తాం ఇప్పుడు సేవ చేసే దాంట్లో రెండు రకాలు ఇప్పుడు నేను వాడు గొప్పవాడిని వాడు అభావితుడు కాబట్టి నేను వాడికి సేవ చేస్తాను ఇదే మన దృష్టి మాట అంటే యజ్ఞం సో ఉపదోషం మనకి సర్వత్రా కనిపిస్తుంది సేవ అని అంటారు సేవలో అనేక సంవత్సరాలు మనకు కనిపిస్తాయి ఏంటంటే ఒకటి ఆ సేవ చేస్తుండగానే దానికి చేసిన సేవ కంటే ఎక్కువ కీర్తి ప్రతిష్టలు ముందే సంబంధించింది దేవుడు విగ్రహం అంటారు ఆ విగ్రహం వ్యక్తి మీద అలా సుబ్బయ్య గారి పేరు ఇవ్వలేదు దేవుడు వ్యక్తిగా ముందు సుబ్బయ్య గారి పేరు చూసి దేవుడు చూస్తారు దేవుడిని చూసిన వాళ్ళందరూ సుబ్బయ్య గారిని చూస్తున్నారు పేరు చూస్తున్నారు దీనికి అక్కడికి వచ్చేసింది స్థలం ఇంకా వేరే ఇంకా లేదు అక్కడికి అయిపోయిందండి ఆ పుణ్యం ఆ ఫలం ఆ తీర్చి చూపించిన వచ్చేది అదే ఫలం అదే సుబ్బయ్య గారు ఏమైనా ఒప్పుకోరండి అని అనుకున్నాను లేదా అదే ఫలం మీరు చేసిన పుణ్యం కానీ ఫలం అక్కడే వచ్చేసింది ఇంకా ఇంకా నాకు పుణ్యం ఎక్కడ అంటే ఎక్కడ ఉంటుంది ఏమో ఉండదు కాబట్టి అది అదొక దోషం ఆ దోషాన్ని పరిహరించాలి రెండవ దోషం సేవ చేసి వాళ్ళ నేను సేవ చేయించుకునే వాళ్ళు కాదు అంటే వాళ్ళు అభాగ్యులై ఉండాలి నేను భాగ్యవంతులై ఉండాలి సేవ చేయడానికి మన ఆ డిఫరెన్స్ ఉండాలి కదా ఏ అభాగ్యవంతులు తీరాలని నేను భాగ్యవంతులు నేనేమో సేవ చేస్తాను అని అది ఆ దృష్టికోణం చాలా తప్పు ఎథికల్ గా కరెక్ట్ గా అనిపించినా చాలా తప్పు ఈ రెండు దోషాలు మనకి కేవలం అనిపిస్తాయి కేవలం ఈ రెండు దోషాలు చూసేసి ఎలా చూడాలి ఎదుట వాడు అని ఈశ్వరుణ్ణి దర్శించి సేవ చేయాలి ఆ సేవలని అదొక పూజ చేస్తున్నట్టుగా చేయాలి కానీ మనం చేసిన వాళ్ళం వాళ్ళు చేయించుకునే వాళ్ళు అనే ఆ ఉన్నతము అవనతము నోబుల్ గ్లోబుల్ అంటారు ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేయవాలి సో మనకి అవకాశం వచ్చింది ఈశ్వరుని ఆరాధించుకుని భాగ్యం మనకు కలిగింది వాళ్ళు ఉన్నదంటే మనం సేవ చేయగలుగుతున్నాం అనే ఫీలింగ్తో సేవ చేయాలి అప్పుడు అది యజ్ఞం ఆ యజ్ఞరూపంగా కర్మ చేస్తే ఆ మిగిలినటువంటి సంపదను మనం అనుసరించాలి యజ్ఞ శిష్టాశిన యజ్ఞం చేసి మిగిలిన సంపదను మనం అనుసరించాలి సో వంద రూపాయలు ఉందనుకోండి వంద రూపాయల్లో గవర్నమెంట్కి ఎంత కట్టాలి పదికారు కట్టించారు రెండు రూపాయల ముందు వాళ్ళు బాగా గవర్నమెంట్కి రాసింది గవర్నమెంట్ ఇచ్చారు దాన్ని దాన్ని దాచిపెట్టుకోండి ఏదో తప్పుడు గురించి దాచిపెట్టుకుంటే ఇచ్చేసారు ఇచ్చేస్తే వాళ్ళు వేస్ట్ చేస్తారని పొందండి ఆ పాపం వాళ్ళది వాళ్ళు ఏం చేస్తారంటే ఖరీదైన విమానాలు కొనేతో తిరుగుతూ ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు ఖరీదైన గిరిగుళ్ళు విమానాలు కొంటారు ట్రావెల్ చేస్తారు మనకి ఖరీదైనటువంటి విమానాలు అవి ఏ ముహూర్తం ఆ పెంచి తెప్పిస్తారు ఓ ముప్పై అదేమో దాంతో కూర్చుని అటు అస్సాం ఒకనే వెళ్తాడు ఇదేమో కేరళ ఇంకో ఆయన వీళ్ళందరూ తిరుగుతారు ఇది వీళ్ళు జరుగుతారు దీనికోసం ఈ ట్యాక్స్ కింద అలా ఒకసారి చేశారు కదా అంతర్భోగాలు ఏది తప్పు కదా వాళ్ళకి ఎంతంత బిజీ లేదండి ఎంతంత ఒక ఒకరి బిడ్డలు నేను చూసుకుని అనుకున్నాను నేను చూసుకునే ఉంటారు పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ భారతదేశం మీద ఎంత భారం అంటే చాలా భారం ప్రెసిడెంట్ బుష్ వల్ల అమెరికన్ గవర్నమెంట్ కి అంత బరువు ఉండదు మన రాజకీయ నాయకుల వల్ల ఉండే బరువు ఇలాగండి ఇక్కడ మోదీ కానీ మీరు ఇలా ఇది పుస్తక విధానం ఇది మీకేమీ కొంత అక్కడ కృష్ణుని దుష్కరణ ఈ దత్తాభుష్ణుని ఉంటుంది చూడండి దానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ కంపేర్ మన ఎంత దత్తాభుష్ణునికి అక్కడ దృష్ణహానికి మిగతా ఉంటుంది వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓడి కారులో అవుతున్నారు కెనడా లాంటి దేశాల్లో అయితే అండర్ గ్రౌండ్ ట్రైన్ లో పోతుంది లండన్ కూడా అండర్ గ్రౌండ్ ట్రైన్ లో వెళ్తాం వాళ్ళ ఇక్కడ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా పెరుగు ఒక మైత్రి అంటే కొన్ని కోట్ల రూపాయల వారిని ఖర్చు ఆ రకంగా మీకు పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ తగినంత మన దగ్గర మొదలుపెట్టారు ఖర్చు కాక విస్తరించిన ఎస్టాబ్లిష్మెంట్ భారతదేశం యొక్క సంపదలో పది శాతమో ఇరవై శాతమో బిల్లు కేవలం ఎస్టాబ్లిష్మెంట్ ఇది కావాలంటే మళ్ళీ పంపిస్తే ఎక్కడ చేసి ఇదో క్యాపిటల్ అదో క్యాపిటల్ మనం ఇక్కడ సభ అక్కడ సభ ఇక్కడ రెండు సభలు అక్కడ రెండు సభలు ఎంత ఎస్టాబ్లిష్మెంట్ చేయడం ఇక్కడ ముప్పై మంది చేస్తున్నారు అక్కడ నలభై మంది చేస్తున్నారు ఎస్టాబ్లిష్మెంట్ జరిగినప్పుడు తెలియదే ఉంటుంది సో ఆ రకంగా వ్యక్తి చేస్తూ ఉంటాను ప్రభుత్వం వాళ్ళు అయినా కూడా మన వంతు పన్ను మనం కట్టేవారు మనం పన్ను వెనక్కి తీసి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఆ మిగిలిన మనం అనుభవించే హ్యాపీగా ఎగ్జెస్ట్ ఇస్తాల్సిన అలాగే వంద రూపాయలు పది రూపాయలు ప్రభుత్వం ఇచ్చేసారా ఇది తొంభై తొంభైలో ఐదు రూపాయలు సేవకు ఇచ్చేసారు ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చాలా ఎక్కువ ఈవెన్ వన్ పర్సెంట్ యజ్ఞం మిగిలింది మనకి ఎంత మిగిలింది ఎనభై తొమ్మిదో ఎనభై ఐదు రూపాయలు మిగులుతుంది అది మనం హాయిగా ఇది ఎంత బాగుంటుంది అలా చేయాలి కానీ మనం ఎలా ఆలోచిస్తాము మనం అంటే మన సమాజంలో వంద రూపాయలు వస్తే ఈ వంద మనం అక్కడ చేస్తారు ఇంకా ఏదైనా లాగేయగలిగితే దేవాలయం నుంచి కానీ ఇంకో దాని కానీ అది కూడా లాగేయగలిగితే అది కూడా లాగేసింది ఎక్కడ కలుగుతుంది మీరు ఆధ్యాత్మికంగా ఎందుకున్నారు ఇంకా దురాశ పాత్రలు అయిపోతుంది అలా అయిపోతుంటే సమాజం చాలా చిగిపోతూ ఉంటుంది తర్వాత ఈ ధనాన్ని సంపాదించిన వాళ్ళు వాళ్ళు కూడా మీరు చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా బాగుంటుంది ఏమి ఉండదు దుఃఖం తగ్గించారు ఎందుకంటే టెన్షన్ అయితే ఏంటిగా చేసి హెవీ డౌన్ సైడ్ ఉంటుంది బాగా డబ్బులు ఇది హెవీ డౌన్ సైడ్ అంటే దానికి ప్రైస్ ఉంటుంది ఆ ప్రయత్నం ఏంటంటే విశ్రాంతి ఉండదు భయపడుతూ బతుకుతూ బుద్ధి జీవితం బతుకుతూ అలాంటి స్థితిలో వెళ్తాడు ప్రేరణ కోల్పోతాడు కాబట్టి అలా అనుకోవాలి యజ్ఞశిష్టావసినగా ఉండాలి యజ్ఞం యజ్ఞం చేసి మిగిలిన టూ దీనికి భిన్నముగా ఏ ఎవరైతే ఆత్మకారణ తమ తాము నిమిత్తముగా పఠించి ఆహారము తయారు చేసుకునేదో ఏ అట్టి పాపాహ పాపులు అహం పాపమును భింజతే భించుతున్నారు భింజతే భింజతే కాబట్టి యజ్ఞంతో సంబంధం కదా ఎత్తిందంతా తమ తరపులోనే వేసేసుకోవాలనేటువంటి దురాశతోటి భోగమంతా తామే పొందాలి ఎదరవాడికి ఏమీ ఉండకూడదు భోగమంతా తమకే ఉండాలి ఎంత ఉంటే అంతా తామే తినేసేయాలి కొద్దిగా మిగిలింది అనుకోండి రిఫ్రిజిరేటర్లో పెట్టుకుని మొన్న పొద్దున అది కూడా మళ్ళీ అలా తయారయ్యారు అలా ఉంటుంది ఇప్పుడు కూడా ఒక నిద్ర ఎక్కువ వండుకుని ఎక్కువ అన్నింటితో దేని వరకు ఒక్కడితో అంతా రుణం తెలియజేయాలనే పాలసీ చాలా తక్కువ సో అలాగే సకల భేదాలకు రక్షిస్తుంది ఎంత ఒక్కటే కాదు అక్కడ వాక్యం వంటాన్ని కొంతమందికి పచ్చని చేయాలి వంట వండుతారు ప్లస్ అలాగే ఇక్కడ శంకరులు ఈ శ్లోకాల దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ చేస్తున్నారు అందరూ ఏ పునః వేద విజ్ఞాతులు నిర్వర్త్య సదక్షిర్తమకం అమృతాక్షం శీలం అతిథం శీలం శాంతే యజ్ఞతిష్టాసిన సంత అసలు సంతహానికి మీరు శ్లేషలు సంతులు ఎవరు సాధు సంతులు ఎవరు అంటే యజ్ఞశిష్టాసన యజ్ఞం చేసి యజ్ఞం అంటే సమర్పించడం సమర్పణకి యజ్ఞం అని దేవతోద్దేశేన ద్రవ్యత్యాగో యాగ అనే డెఫినేషన్ యాగము యజ్ఞానికి పర్యాయ పదం ఏమిటి యాగ యాగ అంటే అది త్యాగ త్యాగ త్యా సంయుక్తాక్షరం సంయుక్తాక్షరం అంటే నాలుకని ట్విస్ట్ చేయాలి నాలుకని ట్విస్ట్ చేయాలంటే మన వాళ్ళు ఏం చేస్తారు ఒకటి డ్రాప్ చేస్తారు అప్పుడు ఒకటి డ్రాప్ చేసేస్తే ఇంకా నాలుగు టెస్ట్ చేస్తున్నా తేలిగ్గా కనవచ్చు నాలుగు డ్రాప్ చేస్తే ఏమిటి ఏం జరుగుతుంది వ్యాధ కాబట్టి వ్యాధ అంటే త్యాగ సదస్యత అనే పదం సదస్యత ఏం చేస్తారంటే ఆ యా డ్రాప్ చేసి సదస్త సదస్త ఎందుకంటే సదస్య అని ఆ నాలుకని ట్విస్ట్ చేసి సంవత్సరం జ్ఞాపకాలు నివారించిన యాదవ్ గారికి నాలుక దృష్టి చేయడం ఆయన వల్ల కాదు ఏదో సదస్త సదస్త అంటే అలాంటి యాదవ్ కూడా ఆయన చేసి ఆ సార్ డ్రాప్ చేసి యాద అది అయింది సో గ్రహితంగానే డ్రాప్ చేస్తారు కాబట్టి యాగం అంటే ఏంటి యాగం అంటే యజ్ఞానికి పర్యాయం ఏంటంటే దేవతలను ఉద్దేశించి ద్రవ్యాన్ని విడిచిపెట్టుతారు దేవత అంటే పృథ్వీ కావచ్చు వాయువు కావచ్చు సూర్యుడు కావచ్చు చంద్రుడు కావచ్చు అయితే ప్రజాపతి కావాలి ప్రజాపతి అంటే సకల ప్రాణంలో ఉండే ప్రాణశక్తికి ప్రజాపతి అని లేదు కాబట్టి ఆ దేవతగా భావన చేయడం దేవత అంటే నేను ముందు కిరీటం పెట్టుకోవచ్చు ఎవరికైతేనే నేను పెడతానని అలా కాదుగా దేవతను నేను భావన చేసి మాట నేను భావన చేస్తే దేవత ఈ దేవతను చూపిస్తే నేను పెడతానంటే నేను దేవతని కాబట్టి సర్వము దేవత అనేది ప్రాణులను దేవతగా భావన కుక్కని అనుకోండి చాలా ఆ లేదా కాశీలో కాలభైరవ దేవాలయం కాశీ వెళ్ళిన వాళ్ళందరూ తీసుకొస్తారు సో ఆ విధంగా ఆవు ఉందనుకోండి దేవత మహితం ఉందనుకోండి మహితం మన యమధర్మరాజు గారి యొక్క వాహనం అది కూడా దేవత ఈ విధంగా ప్రతిదీ దేవత సకల ప్రాణులను దేవతగా భావన చేసి మనిషి దేవత కుదిరింది వాహనం నరవాహనం మనిషి నేను ఎక్కడో కూర్చున్నా వెరిఫై చేసుకోవాల్సింది నేనేం చూసానో చెప్పాను విద్య కథ అలాగే నడవాత రాదు చదివిలో గుర్తు మనిషి ఆహారం అంటే మనిషికి ఉదాహరణ చెప్పి గోపురం తింటూ ఉంటాను కాబట్టి తర్వాత మనిషికి గోపురం పెట్టారంటే కుబేరుడు వాహనానికి భోజనం చేసింది ఆయన సంతోషించారు సంతోషిస్తే కుబేరుడు సంతోషిస్తే ఆయన ప్రజలు వరల్డ్ జగత్తుకి ప్రజలు కుబేరుడు సంతోషిస్తే ఓ కొంత ధ్యానం పాలిస్తారు సార్ కాబట్టి ఈ విధంగా యజ్ఞం అనేది ఉందని జీవితం యజ్ఞాలు ఐదు దేవయజ్ఞాన్ని ఐదు యజ్ఞాలు ఇంతకుముందు చెప్పినట్టున్నాను సో దేవయజ్ఞము పితృయజ్ఞము మనుష్య యజ్ఞము భోగయజ్ఞము బ్రహ్మయజ్ఞము దేవయజ్ఞం అంటే దేవత ఇంద్రుడు అగ్ని సూర్యుడు ఒకసారి అగ్నిని వేయించి ఓ పుష్ప నీరు అంతా వేయడం అగ్నే వేయడం ఆ పుష్పం వేయడం డబ్బాలు డబ్బాలు వేసేస్తుంది అగ్ని హోమం చేస్తాను నేను అగ్ని హోమం చేస్తే ఫుడ్ వేస్తున్నాను నాలుగు ఫుడ్డే వేస్తున్నారు కాదు ఫుడ్ వేస్తే వేస్తున్నాను ఏ స్టైల్ ఇచ్చినా వేస్తాను నేను ఇప్పుడు ఆహా విధి విధి ఎంతవరకు అంటే రెండు మూడు గంటలు పడితే తప్ప మంత్రం కాన్సన్ట్రేట్ ఉంటే రెండు మూడు గంటలు వేస్తున్నాను ఈ అబ్జెక్షన్ ఎక్కడ వస్తుందంటే ఉంటే డబ్బాలు డబ్బాలు పోషిస్తూ ఉండటం ఆ మంటలు పైకెడికి ఆ బంధంలో అందుకో అందుకోవడం ఇలాంటి పిక్చర్ చూస్తే దానికి అబ్జెక్షన్ క్రియేట్ చేస్తారు సమాజంలో ఉండేవాళ్ళు కానీ అదర్వైజ్ కామన్ చేసి గారు ఎవరు అబ్జెక్షన్ చేసేస్తారు సో అది దేవల తర్వాత మనుషుల విజయం అంటే అన్నదానం ఏదైనా సంగతి విద్యాదానం తర్వాత పరిశ్రమ స్కాలర్షిప్ చేయడం అది మనిషి అనేక రకాలుగా ఉంటుంది మనిషి విద్య తర్వాత భోగ విద్య అంటే యానిమల్ వెల్ఫేర్ అది భోగ విద్య యానిమల్ వెల్ఫేర్ యానిమల్స్కి సేవ చేస్తూ ఉంటారు చాలా చాలా గొప్పగా చేస్తారు సో వాళ్ళందరూ కూడా భోగ విద్యాన్ని చేస్తున్నారు యజ్ఞం చేస్తున్నారు అర్థం వాళ్ళ మహాపుణ్యం వాళ్ళకి పనిచేస్తున్న తక్కువ మోక్షాన్ని ఇస్తారు ఎందుకంటే వాళ్ళు చేసిన యజ్ఞం యొక్క ఫలాన్ని వాళ్ళు తప్పక పొందుతారు తెలియ సందేహం వాళ్ళు చాలా అభివృద్ధిలో కూడా ఉంటారు యానిమల్ వెల్ఫేర్ విషయంలో కష్టపడేది కాబట్టి అదేమో బుధ యజ్ఞం తర్వాత ఇంకొక స్థితి యజ్ఞం స్థితి యజ్ఞం అంటే యాంటితో అన్నదానం అంటే పేరు మారుతుందంటే అన్నమే దానం చేస్తారు ఈ అతిథి దేవుడితో సమానం కాబట్టి దేవుడిని వస్తే అది మనుష్య యజ్ఞం ఈయన మా యాన్సిస్టర్స్ దేవుడికి ఈ ఈ దేవాలయం చేస్తున్నాము అది భోజనం కట్టడం అధికంగా చేసింది భావనే మొదలు కానీ పితృ యజ్ఞం కానీ మనుష్య యజ్ఞం రోజు చేయాలి చేయాలి పితృ యజ్ఞం ఎప్పుడైనా ఒకసారి అసలు పూర్వం సాంప్రదాయం పనసకాయ రోజు కంటిగా పెట్టుకోవాలి కాదు అంటే పనసకాయ ఉంటే పనసకాయని కొట్టి కూర చేస్తారు అది చాలా స్పెషల్ ఐటమ్ సో పనసకాయ కూర తెచ్చేసుకుని మనం తినేసేసాం చాలా స్పెషల్ అవుతుంది కదా ఉండేది పర్వాలేదు కానీ సంస్కారం లాంటి ఐటమ్ దొరికితే మనకు ఎవరినో తిరిగి ప్రాచీన పత్రికలు సంస్థాయి చెప్తుంది ఏం మాట్లాడుతుంది ఏమో చేస్తుంది అనే సందేశం తిరిగి భోజనం చేసిన సమయంలో మానసిక ఒకసారి మా అమ్మగారు ఎంతో పుణ్యాస్తులు వారి పేరుకి ఈ మహాత్ములు తరచుగా వెళ్ళినప్పుడు దాంట్లో ఎదురు క్లాస్లో ఉంటుంది అలా ఇది ఉంటే భావనే భావన తప్పించేది లేదు అది పితృయజ్ఞం ఇంకొకటి బ్రహ్మయజ్ఞం బ్రహ్మయజ్ఞం అంటే ఇప్పుడు మీరు చేసుకున్నది బ్రహ్మయజ్ఞం బ్రహ్మ అంటే జ్ఞానం వేద జ్ఞానం గీత ఉపనిషత్తులతో సమానం కనుక జీవన అధ్యయనం చేశారు తర్వాత వాళ్ళు కనుక చదువుతున్న వాళ్ళు కనుక చదువుతున్న వాళ్ళు ఈ జన్మలు బ్రహ్మ అంటే నాలెడ్జ్ అని అర్థం బ్రహ్మవేద ఇది నాలెడ్జ్ జ్ఞానాన్ని పది మందికి పంపించే ప్రయత్నం ఏది చేసినా ఇది బ్రహ్మయజ్ఞం ఇంట్లో బ్రహ్మయజ్ఞం మనం కావాలని ఇచ్చారనుకోండి బ్రహ్మయజ్ఞం మీరే పూర్తిని పాలన చేశారనుకోండి అది బ్రహ్మయజ్ఞం దీంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు అది కూడా కొంత చదువు చేశారనుకోండి బ్రహ్మయజ్ఞం ఇది యజ్ఞ ఈ దేవ యజ్ఞాన్ని నిర్వర్త ఇది చేయాలి ఇది చేసి మిగిలిన అన్నాన్ని చేయాలి అంటే అసమానము అన్నం ఉండదుగా ఇప్పుడు నాన్న యొక్క ఏదైనా స్కూల్గా తిరిగి అనుకున్న మిగిలిన అన్నం ఏంటి అంటే ఎక్కడ మిగిలిన సంపద అన్నము అంటే భోగ్యమయ్యేది అన్నం కాబట్టి మిగిలిన అన్నము అంటే భోజనమైన వస్తువు మిగిలిన అన్నమే ఉంటుంది అన్నమే మిగిలింది మనం భోజనం చేస్తాం అతిథికి భోజనం పెట్టి మిగిలింది మనం భోజనం కొంతమంది ఉంటారు అంటే వాళ్ళని దేవాలయాలు చెప్పండి అన్నారు ఆయన గెలవండి ఇంకా ఇంకా రోజు ఉన్నాం కాలేదు తర్వాత చూద్దాం అలాగే వారు వచ్చేటంటే అమ్మో ఎంత సాధ్యం అని ముందు వారికి భోజనం పెట్టేసి కరెక్టే మంచి ఎక్కడ ఉన్నా మంచిగా మనం గ్రహించాల్సిన మాట కాబట్టి వేరేవారు వచ్చినట్లయితే వారికి చెప్పేసి ఆ మిగిలింది మనం తినాలి కానీ వేరేవాళ్ళు అనేది తర్వాత అంటే అంటే మిగిలింది కడతారు అలా ఎప్పుడైనా మిగిలింది కూడా కాదు బట్ విద్య విద్య ఎందుకంటే వాళ్ళకి ఎవరి వాళ్ళకి శక్తిగా మిగిలింది ఏమవుతుంది చూసినా శిష్టం అచనం అచనం అంటే ఆహారం అచనం అంటే వేరు తప్పు మాట కాదు అలాగే లోకంలో వాడు తప్పే లేదు కానీ సంస్కృతంలో దానికి అమృతం అమృత సపోజ్ ఎవరు పెట్టకుండా నీళ్ళు పెట్టకుండా అంతమాలు తింటే దాని పేరు ఏమవుతుంది మృతం అమృతం అయితే దానికి ఆపోజిట్ మృతం అవుతుంది అదే నేను రెండో పాదంలో చెప్తున్నాను పాపం అయిపోతుంది కాబట్టి అమృతం అనే పేరు కలిగిన ఆహారం అస్తమానం ఆహారమే కాదు కదా అంటే సంపద మీరు యజ్ఞం చేస్తే మిగిలిన సంపద ఒకప్పుడు సంపద కూడా ఉండదు ఇంకో బ్రహ్మయజ్ఞం చేశారు జ్ఞానాన్ని పంచిపెట్టారు పంచిపెడితే అంటే పది మందికి పాఠం చేశారు ఏదో మందికి మంచి మాటలు చెప్పారు నేర్చుకుని వెళ్తారు ఇప్పుడు ఏం మిగిలింది అన్నం మిగిలింది అన్నం మిగలడం ఆ సందర్భంగా ఉందా ఏదో డబ్బు మిగిలింది అంటే అది సందర్భం కాదుగా మరి ఏది సందర్భం అంటే కాలం మిగిలింది టైంని వివేకం ఇస్తారు ఆ టైం కూడా మనం వాళ్ళకి స్వార్థానికి వాడుకోవచ్చు కదా ఆ టైం ప్రజోగకాలానికి వినియోగించి ఆ మిగిలిన టైం ఉంటుంది ఆ టైం మనం సొంతానికి వాడుకోవచ్చు సొంతానికి వాడుకోవడం అంటే ఏంటి ఇష్టాన్ని తీసుకోవడం సొంతానికి చదువుకోవడం లేకపోతే వినోదం ఏదైనా కొంతసేపు వినోదంగా ఏ టీవీ అయినా చూడటం లేకపోతే మిత్రులతో కలిసి విహారానికి వెళ్తాం లేదా భార్యతో కలిసి సినిమాకి వెళ్తాం లేకపోతే అది తన సొంతానికి వినియోగించుకోవాలి కాబట్టి తల్లిదండ్రుల సేవ చేసి మధ్యాహ్నం మ్యాట్కి వెళ్ళేసుకున్న నిజంగా కాలం మనసు మన కాలం అవుతుంది ఆ కాలంలో మనం వినోదాన్ని చేసుకోవాలి ఆ సంపద ఎదిగితే మనం అనుభవం అన్నం ఎదిగితే మనం భూమి ఆ కాలం అమృతం అవుతుంది ఈ మాట ఇక్కడ రాయలేదు ఇంకొక రోజు రాశారమ్మా అందుకే నేను అది గుర్తించి నేను చెప్పాను కాబట్టి ఈ విధంగా ఆ అమృతాఖ్యం దానిని అతితో చేయడం దానిని భక్షించే స్వభావం కలిగి క్షీర స్థిర సిద్ధానికి అర్థం ఏంటంటే బలాత్కారంగా చేయకూడదు సహజ సిద్ధంగా సౌమ్యంగా చేసుకుంటూ పోవాలి చాలా రొటీన్గా పెట్టి తిన్నామనే అలవాటు ఉండాలి అది క్షీరం క్షీర సిద్ధానికి ఇంకో అర్థం ఏంటంటే అది టెక్నికల్ గా మీరు మార్చుకోవడం అంటే ఇవాళ ఎవరో పెట్టినారు ఇవాళ రాలేదు ఇవాళ పెట్టినారు ఎవరో రాలేదు కాబట్టి మేము కూడా భోజనం మానేసాము అలా అలా మీకు వస్తే పెట్టే సేవ ఉంది కదా మంచిది ఇలా మాట్లాడితే రేపు వస్తాను రేపు వచ్చినప్పుడు దొరికింది ఆ సేవ ఉండాలి ఇలాంటి టెక్నికల్ గా చూసుకోవాలి మనం సమాజంలో ఇటువంటి దోషాలు మనం ఇస్తూ ఉంటాం అందుకోసం అంశం చేస్తున్నాము దోషం అంటే ఏదో తప్పు చేస్తున్నారని కాదు అవగాహన అంతఃకరణంలో నిశ్చేతంగా అవివేకంగా సో ప్రతిదీ టెక్నికల్ గా కన్వర్ట్ చేశారు టెక్నికల్ అంటే ఏమవుతుంది ఒక చక్కటి యజ్ఞం ఉంటుంది ఆ యజ్ఞంలో స్పిరిట్ ని మీరు సాక్రిఫైస్ చేసేసి అంటే స్పిరిట్ అనేది ఎక్కడా లేకుండా లెటర్ ప్రకారం చేస్తూ అధ్యక్షుడు కూడాను దాని ఫలం నాకే అంశం వచ్చేయాలి అనేటువంటి ఘోరమైన ఫల ప్రశ్నతో మీరు చేశారనుకోండి ఇప్పుడు ఏమవుతుందో తెలిసిన ఆ కర్మ చేసి వాడు చేస్తుంటే చూడడానికి కూడా చాలా ఇబ్బంది ఇప్పుడు ఉదాహరణకి నదీ స్నానం చేశారనుకోండి నదీ స్నానం చేసేప్పుడు ఆ సంకల్పం చెప్పు సంకల్పం చెప్పి ఎందుకంటే సంకల్పం చెప్పకపోతే ఈ నదీ స్నానం మరొక కాడికైనా వెళ్ళిపోతుందేమో అది మన అకౌంట్లోనే కూడా సంకల్పం అని పకడ్బందీగా చెప్పి ఆ మూడు మూలకలు ఎటు తిరిగి వేయాలి తిరిగి వేయాలి అని దాన్ని అలాగా బోన్స్ సెలక్షన్ తగ్గుతుంది అలాగంటే దాని స్పిరిట్ ఏమీ లేకుండా కేవలం లెటర్ మెకానికల్ గా చేసి అది అయిపోయిన తర్వాత నది స్నానం చేసిన వెంటనే దక్షిణ ఇవ్వాలని సామెతుంది అదే ఒక శాస్త్రం ఏదో ఉంది కాబట్టి అర్ధ రూపాయి తీసుకుని దాన్ని ఆ నది నీళ్ళలో సరిచి దాన్ని ఇలా మూడు సార్లు నలిపి వారి చేతిలో పెట్టి నది స్నానం అయిన వెంటనే దక్షిణ ఇవ్వాలనేది కూడా మేము పూర్తి చేసేసాము ఇప్పుడు మా పుణ్యం అంతా మాకు వచ్చేసిందా ఇంకేమైనా మిగిలిందా ఉందా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి ఎందుకంటే ఇంత కష్టపడిన తర్వాత పుణ్యం చేయలేకపోతుంది ఇంకా ఏమైనా పోవాలో సత్తుంటే అది కూడా పెట్టేసి పుణ్యాన్ని మేము సెటిల్ చేసేసుకుంటాం అన్న లెక్కలు చేయకూడదు అలా తయారు చేసేసారు ఇది వ్యక్తి స్పిరిట్ ఆఫ్ అంత మెకానికంగా చేయటం చేస్తే అది దాంతో యజ్ఞ భావన లేకుండా అది చాలా స్వార్థ భావన అయితే అయిపోయింది ఇంత పుణ్యకార్యం వల్ల గంగాస్నానం అంటే చాలా పవిత్రమైన కార్యం అంత పవిత్రమైన కార్యము ఈ స్వార్థ భావన బాగా ఎక్కువైపోతే దాంట్లో పవిత్రత ఖర్చు పెరుగుతుంది ఉంటుంది మరి ఖర్చు పెరుగుతుంది ఈ స్వార్థం బాగా పెరుగుతుంది స్థానిక ఒకటి తెలుసు మాంస భక్షణం చేసిన కానీ మిగిలిపోయిన ఎన్నికలు మాలగా కట్టి నిలవేసుకోవచ్చు అని అంటే ఏదో పుణ్యం కోసం చేస్తున్న కర్మే అయినా దానికి అప్లై కాకపోతే పర్లేదు ఎవరో అప్లై అయితే పుణ్యం కోసం చేసే కర్మే ఎక్కడ వస్తుంది పుణ్యం తప్పలో అయినా ఆ యాక్సెస్ ని హైలైట్ చేస్తాం దాన్ని గట్టిగా ప్రాజెక్ట్ చేస్తాం ఆసక్తి అంటారు ఈ సమాచారం బాగా వస్తుంది వారు దానం చేస్తారు సామమంత్ర సామాన్య దానం చేస్తారు దానం చేసేప్పుడు ఎలా దానం చేస్తారంటే ఈ దానం చేయటంలో నాకు లాభం ఉంది అని నిత్యం చేస్తూ దానం చేస్తారు దానం చేస్తే అసలు రాక్షసులు వచ్చి వీరి దానాన్ని చూస్తే అంటే వారి దానాన్ని నిర్వీర్యం చేస్తారు ఎందుకంటే నామదానం చేస్తుంటే రాక్షసులు ఎందుకు నిర్వీర్యం చేస్తారంటే ప్రతిది నామదానం అనే పవిత్ర కార్యమైనా వీరు ఫలాశక్తితో చేసేది కనుక ఆ దోషం వల్ల రాక్షసులకి ప్రవేశం వచ్చేసింది వాళ్ళు భాస్కర్కి అది వివరం అంటే మీకు వెంటనే ఆ ప్రాసెస్ అనేటువంటి దోషం వల్ల మీ పవిత్రత భగ్నమైంది వాళ్ళు ప్రవేశం చేసి వీడి సామధానాన్ని నిర్వీర్యం చేసేస్తారు అని ఖచ్చితంగా చెప్తారు అంటే దాని అర్థం ఏంటంటే ఎంత పవిత్రమైన కార్యమైనా తీవ్రమైన స్వార్థ భావనతో చేస్తే అది దాని స్థానం చేసిన అక్కడికే నిస్తారమైపోతుంది అంటే స్థలం ఆధారం మీద అవ్వదు స్థలం అయితే మీరు అర్ధ రూపాయలు దానం చేస్తే అర్ధ రూపాయలు వస్తూ ఆ వంతు పుణ్యభావం మీకు దాని భావం మీకు వచ్చేస్తుంది మీరు ఇంకా సేపు స్వర్గంలో ఉన్నట్టు ఆ రైతు వస్తుంది సంతోషంగా ఇంకో గంట అవగానే డిగ్రీ వచ్చేస్తాను ఇంకా ఒక్కోసారి డ్యాన్స్ చేసుకునే ఉంటుంది కానీ ఇది వెళ్ళబోతుంది అలాగే కాబట్టి అలాగా అకౌంట్ వేసుకుంటున్నాం ఇది ఆగా ఉండాలి వర్ణం చేసేప్పుడు ఈ గీత యొక్క టీచింగ్ అలాగే ఉంది సో అమృతార్థం అతిథి శీలం చేశాను శీల శబ్దానికి అర్థం చెప్పాను ఇదంతా కూడా శీల శబ్ద నిరూపణలో నేను చెప్పాను ఆ లక్షణం నెరవేరు మనం నేర్చుకోవాలి కానీ మెకానికల్నెస్ ఇలా అకౌంటింగ్ నేచర్ అకౌంటింగ్ నేచర్ పెట్టుకోకూడదు మెకానికల్ గా ఉండకూడదు ఇప్పుడు చూడండి ఉదాహరణకి ఒక మిత్రుడు వాళ్ళ మీకు అన్ని పనేదైనా ఉందండి సర్వీస్ ఉందంటారు నన్ను నాకు పని చేసుకోండి అని ఆయన వేలు కలిస్తారు ఆయన ఆ పని చేసుకొచ్చి అవును ఈ డబ్బు మిగిలిందే కావుగా పెట్టి మీరు చెప్పగలుగుతారు అంటే మీరు ఏం చేయాలి ఇంకా మిగిలిందండి మీరు తీసుకున్నారా అంత తప్పు తీసుకున్నారా మీరు జేబులో ఏమైనా పెట్టారా మీరు జేబులోకి పెట్టలేదు కదా అని ముందు అడగాలి నేను తెలుసుకుంటుంది నాకు పెట్టలేదో నేను తెలుసుకున్నా ఒకసారి వెరిఫై చేస్తాను అందుకే నాకు జగన్ కంపెనీ నేను పెట్టి నేను మిగిలిన ఇస్తాను ఓహో అలాగా అని జగన్ విధులు వెళ్ళిపోవాలి ఎంత మిగిలిన జనం ఎనభై రెండు రూపాయలు వెళ్ళిపోవాలని ఆ మిగిలిన తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు కావాల్సి మీరు అకౌంట్ చూపించే అని ఐడియా అనుకోండి ఆయన ఆయన ఎలా ఫీల్ అవుతారు ఎంత బ్యాడ్ గా ఫీల్ అవుతారు కరెక్ట్ కదా తక్కువ ఏంటి మిగిలిన సమస్య కదా అదే ఒక ఉదాహరణగా మనం పోవాలి దేవుడి దగ్గర కూడా ఇదే మనం చేసిన పుణ్యానికి మనకి ఫలం వస్తుంది దాని గురించి అనేక ఫలాసక్తి పెట్టుకోకూడదు ఫలకృష్ణ పెట్టుకోకూడదు వస్తుంది ఫలం ఈశ్వరుడు తప్పకుండా ఇస్తాడు ఎక్కడికి పోతుంది అనే ఔదార్యంతో మనం ఇంటికి వెళ్ళిపోతుంది అది శీలం అంటే అర్థం విద్యంతే సర్వతి దిశై సర్వైపాపై తుల్యాది పంచసూనాఖ్యై ప్రమాదకృత హింసాభిజనితై ఇక్కడ ఈ పంచేయ ప్రకరణము శాస్త్రం సో దివ్యపు ప్రకారం అందరూ కూడా చెప్పారు ఆపత్తులు దేహానందు వీళ్ళందరూ చెప్పారు మనసు మనస్ఫూర్తి కాబట్టి చెప్పారు అంతేకాకుండా ప్రత్యేకించే ప్రకరణ ఉండనే ఉంది వేదంలోనే ఉంది ప్రత్యేకించే ప్రకరణం ఆ ప్రకరణలో చెప్పారు ఏమని చెప్పారంటే మనిషి బతుకుతున్నప్పుడు తప్పనిసరిగా కొన్ని పాపాలు చేసి చేయాలి పాపం చేయకుండా రోజు ఎవరికీ కలవదు సామెత ఒకటి ఇదే దృష్టిలో చెప్పిన సామెత ఎంత సద్బ్రాహ్మణుడైన ఒక సంవత్సరం పూర్తయ్యేప్పటికి ఏడుగు తలకాయంత మాంసం తింటారు అని ఒక తల ఎవరైనా ఏదైనా ఉన్నారా ఈ అలాగా అంటే ఏదో రూపంగా కొంత హింస వీడి చేయడం మీదుగా అయిపోతూ ఉంటుంది జీవించిన కారణంగా అయిపోతుంది అసలు ఏ హింస దొరకకూడదు ఏ పాపం మన వల్ల దొరకకూడదు అంటే ఇది నేను వెంటనే ఆత్మహత్య చేసేసుకోవాలి తప్ప ఇంకో ఉపాయం లేదు ఆత్మహత్య చేసుకుంటే అవి పాపమే కాబట్టి పాపం లేకుండా బతకడమే కష్టము అసంభవము సర్వారంభాది దోషము భూమే నాజ్ఞ నివారిత వాడైనా ఎంతో కొంత పాపం వాడి వల్ల అయిపోతుంది కాబట్టి బతుకంటేనే కొద్దిగా గొప్ప పాపం కాదు కాబట్టి ఏం చేయాలి బతకడం మానేయగలమా మానేయగలం కాబట్టి ఆ పాప పరిహారం మనం చేసుకోవాలి ఎలా చేసుకోము అంటే పంచయజ్ఞాలు చేస్తే ఆ పాప పరిహారం అవుతుంది పవిత్రంగా ఉండగలుగుతారు అదే పంచయజ్ఞ ప్రకటనలో ఈ పంచయజ్ఞాలను మన అభివృద్ధి అబుద్ధిపరతమైన అంటే మనం డెలిబరేట్ గా చేయకపోయినా మన వల్ల అయ్యేటువంటి పాపాలకు పరిహారంగా చెప్పారు కేవలము అభివృద్ధి అబుద్ధికృతము అని చెప్పడానికి కూడా వీల్లేదు ఒకప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది దీంట్లో హింస ఉండదు అయినా మనం ప్రశ్నించలేదు అటువంటి పాపాలన్నిటికీ పరిష్కారంగా పోతుంది విపాలన పరిచయాలు పాప సర్వసిద్ధి అంటే అదో అభివృద్ధి చెప్తున్నారు అన్ని పాపములు ఏంటి అన్ని పాపములు అది పంచస్థూనా పంచస్థూనములు అని ఉన్నాయి స్థూనము అంటే పాపం పంచ పాపములు అని మనం అంటాము కానీ ఆ ప్రకరణలో వేద ప్రకరణలో కర్మకాండ ప్రకరణలోనూ విద్య సూత్రాల్లోనూ స్థూన అనే దాన్ని రాదు సూనా అంటే స్త్రీలింగ శబ్దం ప్రమాదాలు పంచ సూనా ఐదు పాపములు ఎవరు తెలుసు ఐదు పాపములు అవి నేను అక్కడ ఆది శబ్దం చేత శంకరంలో ఫీల్ అది అనేది ఆ ఐదు వైపు చెప్తున్నాను అందులో ముందు ఫిల్యాది అన్నారు కాబట్టి మొదటిది ఫిల్లి అంటే ఫిల్యాను కాష్టాలు ఫిల్య ఫిల్లి అంటే పొయ్యి పొయ్యలో కట్టెలు పెట్టి నిప్పు నిప్పు దాన్ని జత చేసి వంట వండుతారు పొయ్యని పొయ్యిలో కట్టెలు పెడతారా కట్టెలు పెట్టి వంట పెడతారు ఈ కట్టెల లోపల ఏమో చిన్న పెద్ద పురుగులు ఉంటారు కట్టెలు తీసుకొస్తారా కట్టె లోపల ఏదో పొంగు ఉంటుంది ఆ పొంగు ఏమవుతుంది ఆ పొగకి ఆ పొగకి ఆ వేడికి అంతే మనం అన్నం అత్యసం బాగా తయారైంది కానీ ఏవో కొన్ని పురుగులు రెండో మూడో పురుగులు ఇప్పుడు గ్యాస్ కాబట్టి ఈ కరెక్టే వాళ్ళు ఈ గ్యాస్ గ్యాస్ కారణంగా హింస ఉందా లేదా అంటే లేదని చెప్పాల్సింది ఈ రకం తీయాలి అని చెప్పినటువంటి దోషం లేదు కానీ మిగతా దోషాలు ఉంటాయి కాబట్టి పని చేయాలని చేస్తూ ఉంటాం అది ఒకటి అది మొదటి దోషం పనిచేస్తుంది నాలుగు ఇంకా రెండోది ఏమో తెలుస్తుందండి కుత్తని కుత్తని అంటే రోజులో ధాన్యం వేసి కోత ఇనూఖల ఇనూఖల అనే శ్రీకృష్ణుడు ఇనూఖల లీలా అని ఎప్పుడైనా వింటారు యశోదా శ్రీకృష్ణుని ఇనూఖలానికి కట్టేస్తుంది విన్నారా కథని రోలు చెత్త రోలు పెద్ద రోలు ఉంటుంది ఆ రోలుకి కట్టేస్తుంది ఆ దాంట్లో బియ్యం కలుపుకుంటాను అయితే డబ్బులు మీద నేను అలవాటు డబ్బు మీద ఇల్లు వచ్చేస్తుంది అతుకుల అతుకులు వస్తుంటా ఇప్పుడు ఇల్లు అతుకులు వస్తుంది పూర్వం పెళ్ళేస్తే అతుకులు కొట్టుకోవడాలు ఇవన్నీ చేసినాం ఇప్పుడు నిల్లు అతుకులు నిల్లులో వచ్చేస్తే అది అతుకులు డైరెక్ట్ సో ఈ అతుకులో మీరు వచ్చినప్పుడు అలా కొట్టేప్పుడు అక్కడ కొంత హింస జరుగుతుంది అని అడుగుతారు ఇది ధాన్యం నిక్షిప్య ముసలైన ముసలము అంటే ఒకళ్ళు సో ఆవహన సమయే గీత అది నాకు సంభవ సజ్జన్యాస్తున్న కుప్తని చూపిస్తుంది కుప్తని అంటే ఏం చెప్తూ ఉంటాం ఆ లోపల అదో పాపం పాపం అంటే ఏదైనా కొన్ని ప్రాణులు దోమా ఏదో దాన్ని నిలబడి పోయి ఉంటాయి అదే మీరు ఆ సామెత ఇందాక నేను చెప్పిన సామెత ఇలాగే అది కుప్తని అనేటువంటి దోషము ఈ దోషం తప్పదు ఇది మీరు మిక్సీలో వేసినా కూడా ఇది ఇది ఇంకపోతే రెండు అయ్యాయి మూడోది ఏది పేషణి పేషణి అంటే రెండు రాళ్ళు ఉంటాయి ఒక రాయి సిక్స్ ఉంటుంది రెండో రాయి ఇలా తిరుగుతుంది అది పేషణి ఈ తిరగల్లో అసలులో బియ్యం బొమ్మలో పోసి ఇలా ఇలా తింటారు ఇంటికి తిండి వస్తుంది ఏమన్నా ఏదో కొంత పిండిలో కొంత ప్రాణం కూడా ఉంటుంది ఏదో కొంత ప్రాణం పోతుంది పూర్వం ఈ లోకలి బండ ఉంది అంటే ఇది పచ్చడి చేసుకునేది లేదా కొట్టి బండ ఒకసారి అమ్మాయి తిండి ఉండేది బండ ఉంది పచ్చడి చేసుకోండి నేను మామూలుగా హై స్కూల్లో తోడుకునే రోజులో ఇది బాగా ఇంకా ముందు ఉంటుంది దాంతో స్పష్టంగా ఏదో ఒకటి ఇవే అభివృద్ధి చేసేయాలి నేను ఒకసారి యూనివర్సిటీ మీద వచ్చి చూస్తే మీరు ఈ బండ ఎక్కడ చూస్తామంటే ఎప్పుడో ఒకసారి ఎందుకునో వాళ్ళు పక్కన చేస్తుంటే ఈ బండ చూశాను ఇది ఉద్యోగం ఆ పెద్ద వల్ల కాబట్టి ఇది పొట్టి వల్ల ఎక్కడి నుంచి వచ్చింది అడిగా అదే <laughs> చెప్తే దేవుడు అలా ఎలా పిల్లలైతే అంటే మీరు అసలు కలిసి అంటే రోజు కొంత పక్కన కొబ్బరికాయ పక్కల్లో కొంత ఈ చెట్టపూలు కూడా కలిసిపోతుంది అది ఆ బండ పరిస్థితి అంత కొడుకున్న చెత్త అది ఇది కొబ్బరికాయ ఇదే కొబ్బరి పరిస్థితి కొంత కొబ్బరికాయ చెట్టపూలు ఇది కలిసి తినేస్తున్నాం మొదలు మీరే తినేసారు రాయి అన్నంతాను మీరు పెట్టుకొచ్చింది సో అది అరిగిపోతూ ఉంది సో ఈ విధంగా కరెక్టే అరిగిపోతుంది అంటే దాంట్లో ఏదైనా ప్రాణులు ఏదైనా సంపాదించండి అవన్నీ కూడా ఈ విధంగా హెల్త్ తప్పదు ఇదేమో ట్యాక్స్ అనేది తర్వాత ఇంకొకటి ఉంది ఉదయం ఐదు ఉదయం అంటే నీళ్లు చెప్తున్నాను కుంభంలో ఎక్కడికో వెళ్ళి చెరువుకో లేకపోతే నదికో లేకపోతే నిధి ఏదో ఉంటుంది అక్కడికో వెళ్ళి తెచ్చుకుంటాం మీరు పల్లెటూళ్ళలో పొద్దున్నే ఉపసింహాలు వ్యక్తులు చేసి నీళ్లు తెచ్చుకుంటూ ఉంటాం అప్పుడు స్వాతంత్ర్యం రావడానికి మీద అయితే ఆపసమ సూత్రానికి నా చేతిలో అలా ఉంది ఇప్పుడు అసలు మాట్లాడిన సైన్స్ టెక్నాలజీ ఏమైనా మనం ఉపసింహాలు నీళ్లు పోసుకుంటాం ఇది నికట పరిచయంలో సహజం ఒక కొద్ది దూరం నడిచి వెళ్ళి స్త్రీని వెళ్ళి తెలుసుకోగలిగితే గొప్ప కొద్ది దూరంగా ఉంటే వాళ్ళు అదృష్టవంతులు నరేంద్రపురం అనే గ్రామంలో ప్రతి గృహంలోని స్త్రీ కూడా వెళ్ళి ఆ ఉదసింహాన్ని చెప్తుంది వితౌట్ అలా ఉంది ఇప్పుడు పరిస్థితి నేను కొంత ఎక్కువ కొంత అలాగే ఉంది కూడా కాబట్టి ఆ ఉదసింహాన్ని తెలుసుకునేప్పుడు పాద ప్రవేశాదిన కుంభ నిక్షేప క్షుద్ర జరిగి నాశ సంభవ మీరు నడిపి చేసేప్పుడు తొక్కేటంలో ప్రాణం చేస్తారు అందులో నీళ్లు ఉన్న చోట తొక్కుతారు ఆ నీళ్ళతో తోడుకోవడం అక్కడంతా నీళ్లు ఆ నీళ్ళు ఉన్న చోట మొత్తం ఆ తొక్కినప్పుడు ఆ నీళ్ళలో ఆ గోడలో ఏదో పుంజులు మన ఇంటికి కాబట్టి కానీ ఆ పురుగులోనే ప్రాణం ఇస్తారు అది ఉదకుంధి అనే సూన పాపం ఇంకా ఆఖరిగా మార్గం అంటే ఇల్లు తోడుకునేప్పుడు గృహ భూమే మార్గం అనేది జాత దీపాదిన తీసుకుంటే ఇది తీసుకోవడం చూపించారు సరిగ్గా అలకడంలో హోటల్ లేదు అంటే మట్టి ఉండేది గోడలు మట్టి ఉండేది ఈ మట్టితో బొబ్బలు చేసి దాన్ని అలకడం అని గోమయంతో అలకడం అని ఇలాంటివి ఉంది వీటి అన్నింటిలో కూడా కొన్ని ప్రాణుల యొక్క వినాశం తప్పనిసరి ఇది పంచస్థూలం ఈ పంచస్థూలములు వీటి పాపాలను పోవటం కోసం ఇది కాక ప్రమాదకృత హింసాలు జరిగితే ప్రమాదం అంటే దయచేసి మీరు హెల్ప్ చేస్తారు సో ఒకసారి నేను నడుస్తున్నా కేవలం తీసాను తీస్తే ఏం చేయాలి కాదు వెనక్కి తీసుకోవాలి అయితే ఏమవుతుంది ఆ మొమెంటంలో కేవలం చూడడం కాలు వేసేయటం అందులో పాదరక్షణ ఉంటాయి అయితే నేను తీసుకుంటాను అయ్యేది దాస్తాను ఏదో రెండు అవగతా సో ఇంకొంచెం ఎలక్ట్ గా ఉంది ఆ రిఫ్లెక్ట్ మైక్రో సెకండ్ రిఫ్లెక్ట్ ఏదో ఆలోచన వాళ్ళకి కేవలం కాల్ చేయడం ఉంది చూడకపోతే క్వశ్చన్ అనేది తీసుకు దూరంగా చేసేస్తుంది సో ఇంకొంచెం ఎలక్ట్ గా ఉంటుంటే ఏదో ఆలోచన కాకుండా ఎప్పుడు కూడా మనిషి ప్రజెంట్ మూమెంట్ లో బతకడం ఎప్పుడు భవిష్యత్తులోనే బతకడం అలవాటులో ఉంటాం ప్రజెంట్ మూమెంట్ లో బతకడం అంటే మెడిటేషన్ అయిపోతుంది ఇది గ్రేట్ జీవితంలో అసలు శోకము భయము రెండు కూడా రెడ్డిపేర్ అయిపోతాయి నేను ప్రజెంట్ మూమెంట్ లో జీవించడం అలవాటు చేసుకుంటాను ఇది కానీ మనం ప్రజెంట్ మూమెంట్ లో నడుస్తున్నప్పుడు నడకతోటి మన మనస్సు ఉండదు నడుస్తూ ఉన్నప్పుడు అది మెకానికల్ గా నడుస్తూ ఉంటాము మనసు భవిష్యత్తులోకి తొలి తీస్తూ ఉంటుంది నెక్స్ట్ కోర్సు యాక్షన్ ఆలోచిస్తూ ఉంటుంది ఇది బాధిస్తూ ఉంటాను బాధాలైన మనిషినే వ్యక్తం వ్యక్తి అయిన మనిషినే పుస్తకం పుస్తకమైన మనిషినే ఏదో రాసుకోవడం ఏదో అకౌంట్ తీసుకోవడం తర్వాత పడుతుంది తిరగడం దీంతో ఆలోచన అవుతూ ఉంటుంది మాట చెప్తుంది కదా మనస్సులో ఉంటుంది పడుతున్న తిరగడానికి మొన్నడుకుంటుంది స్నానం చేస్తున్నప్పుడు బ్రేక్ఫాస్ట్ వీడిగా అనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ప్రయాణం వీడిగా అనిపిస్తుంది ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో ఎయిటీ వీడిగా అనిపిస్తుంది ఇంట్లో ఆఫీస్ వీడిగా అనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ యాక్షన్ గురించి ఆలోచించడమే కానీ తీరా నెక్స్ట్ యాక్షన్ వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోము దాన్ని మెకానికల్ గా చేస్తాం ఆ నెక్స్ట్ యాక్షన్ గురించి ఆలోచిస్తాం ఇలా ఎంతవరకు జీవిస్తారో తెలిసిన ఆఖరి క్షణం వరకు ఇలా ఉంటుంది మనస్సు అలా ఉంటుంది మనస్సుకుండే మహాదోషం ఈ లక్షణాన్ని గుర్తుపట్టాలి ఇది తప్పుగా ఇది కార్యక్రమం ఉంటారు అందరూ ఇదే జీవితం అనుకున్నా ఇదే జీవితం అనుకున్నది మీరు ఏ పాఠం ఇస్తారు వాళ్ళు పాఠం పాఠం విన్నాను కూడా ఉంటుంది ఇది దీంట్లో దోషం గ్రహించిన వాడు ఏం చెప్తారంటే నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ బాగా దాని గురించి అంతలాగా మనకు తెలుస్తూ ఉంటుంది నెక్స్ట్ ఆ భయం వచ్చినప్పుడు దాన్ని చేస్తాం పాఠం అయిన తర్వాత నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముంటుంది భోజనం ఉంటుంది చేస్తాం ఏమవుతుంది చేస్తాం ఓ జైపు చేయడం గొప్పలు అందుకో ఏదో చేస్తాం అంటే ఏంటంటే so now I can stay with the lesson అనే వివేకంతో just being the present being the present being the present moment stay with the present వా డ్రైవ్ చేస్తున్నారనుకోండి జస్ట్ డ్రైవ్ ఫోన్ మాట్లాడుతున్నారనుకోండి ఫోన్ మాట్లాడు డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయదు do one of those things only only one of those things don't do two things my పై కాస్టింగ్ ఇస్ ఎ కట్ నటిని సార్థకం మల్టీ టాస్కింగ్ చేయకూడదు ఒక పని చేయాలి నువ్వు ఒక పని చేస్తే ప్రోగ్రెస్ ఉండదు దీని ప్రోగ్రెస్ ఏం ప్రోగ్రెస్ దానికి ప్రోగ్రెస్ అని పేరు చేసేసి మనం బద్దులు అవుతాం ఏం లోన్ లేదు కాబట్టి నేను ప్రోగ్రెస్ లేదు ఇన్ఫాక్ట్ మనకి స్ట్రెస్ స్ట్రెయిన్ అశాంతి రోగాలు వచ్చి ఉంటే marble floors white non white roofs ఉంటే పూర్వం మట్టిలో బతికేవాళ్ళు కష్టం అంటే తెలియకుండా చాలా సహనంతో చాలా సునాయాసంగా బతికేస్తున్నారు ఇప్పుడు మార్బుల్ ఫ్లోర్స్ ఫ్యాన్లు ఎయిర్ కండిషన్స్ ఇవన్నీ వచ్చి నిద్ర పక్కన బాధపడుతున్నాం నిద్రపోవాలంటే ట్యాబ్లెట్ వేస్తున్నాం ఆ స్థితికి వస్తుంది కాబట్టి ఇది ప్రాబ్లమ్ ఐ హ్యావ్ ఇది రెస్పాన్స్ నాట్ ప్రాబ్లం కాబట్టి మల్టీ టాస్కింగ్ ఇది నాకు ఇది ప్రిజెంట్ చేతులు పడుకుంటున్నారు అనుకోండి స్టేజ్ భోజనం చేస్తున్నారు అనుకోండి భోజనం చేసేవారు మాట్లాడదని గొడవలు చెప్పారు అంటే దాని అభిప్రాయం మాట్లాడితే పాపం చిత్రపుత్ర అకౌంట్ లో వేసుకుంటామని కాదు దాని స్థితి ఏంటంటే భోజనం చేసేందుకు స్టేజ్ ఇస్తారు ఎంజాయ్ ఇంకోటి బిజినెస్ తిన్నారు దీని చాలా ఇంట్రెస్ట్ ఈ డీలర్ బిజినెస్ బిజినెస్ డీలర్ అనేవి ఉంటాయి అంటే వాళ్ళు డీలర్ల బిజినెస్ బిజినెస్ డీలర్ ఫ్రీక్వెంట్ గా లేదు కాబట్టి స్టమక్ జ్యూస్ దగ్గరని స్టమక్ లైనింగ్ లో దగ్గరని వాళ్ళకి బ్యాక్లో ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల బిజినెస్ డీలర్స్ తరచుగా చేసిన వాళ్ళు కావాల్సిన ఎక్కువ తిని ఎదిస్తారు ఇది ప్రాబ్లం బిజినెస్ అంటే ఇప్పుడు డాక్టర్లు ఇచ్చే సలహా ఏంటంటే do business in business hours. And they will not, they will not have them that. అని చెప్పేస్తాను దీన్ని నేను అనుకుంటే ఇంకా బాగా చెప్పాను కొన్ని విషయం ఎలా తెలిసి మనకు ప్రమాదకృత హింస ప్రమాదం వచ్చేస్తుంది ఎప్పుడు మల్టీ టాస్కింగ్ లో ప్రమాదం అంటే యాక్సిడెంట్ కాదు ప్రమాదం అంటే నెట్వర్క్ ఏ ప్రమాదం అంటే మరుపు తెలియజారిపోవటం మనస్సు అక్కడ లేకపోవటం మనస్సు ఇంట్లో నుండి కాలు అడిగిపోతారు ఇవన్నీ ప్రమాదం అంటారు ఇనగ్రప్తం పొరపాటు ప్రమాదం అంటే పొరపాటు అలవాట్లో పొరపాటు మీద అంటాం లెక్క ప్రమాదం యాక్సిడెంట్ మాత్రం కాదు తెలుగులో ప్రమాదం అంటే యాక్సిడెంట్ అంటే ఆ అర్థం కూడా ఏదో నేను డౌన్లో మొత్తానికి అర్థం తీసుకొచ్చి తీసుకురావచ్చు కానీ డైరెక్ట్ మీనింగ్ అంటారు అటువంటి పొరపాటు చేత హింస చేస్తారు ఈ పంచస్థూలాల పాపం కదా ఆ పాపాలు కూడా ఉంటాయి ఇవన్నీ పోవాలంటే మనం యజ్ఞాలు చేస్తూ ఉండాలి అంటే యజ్ఞాలు చేయాలి అని చెప్తున్నాం ఉత్తర్విశేషీ ఉదకుంభీకమాభ్యీ లేదా లేదా అంటే ఇప్పుడు చెప్పిందే నేను ఆ శ్లోకం చూసి చెప్తాను ఆవిస్పర్ధను నగచ్చతి పుట్టినప్పుడు ఎంతవరకు ఉంది సంఖ్యకుమా ప్రదస్య అంతవరకు ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి తీసుకొచ్చారు ఈ మహాంతరాలు అనేవి కావాలి ఇక్కడ ఉన్నదే పొకేషన్ పొకేషన్ ఇవ్వడంలో కొంచెం తక్కువ ఎక్కువ సో కాఫీ స్వర్గం నడుస్తుంది సంతయజ్ఞాన్ని ఈ పాపాలు ఎక్కిపోయినట్టయితే వీరు పుణ్యం చేసినా స్వర్గానికి వెళ్లే అవకాశం ఉండదు ఈ పాపాలంటే అలా కాకుండా సంతయజ్ఞాలు చేసుకుంటూ ఉంటే ఏదో పాపం ఆ రోజు ఆత్మ బ్రహ్మాత్రితే పాపం తద్రాత్రియా ప్రతినిత్యం తద్రాత్రియా తిరితే పాపం తదన్హా అలా అనేస్తే పోతాయి కాదు సంతయజ్ఞాలు చేస్తే పోతాయని అర్థం అలా ఉంటే అనేస్తూ ఉంటే పోతాయా పంచయజ్ఞాలు చేస్తే ఆ సంధ్యావందనంలో పంచయజ్ఞ కాన్సెప్ట్ ఇది ఉంటుంది దేవయజ్ఞం కదా సంధ్యావందనం దేవయజ్ఞం పితృయజ్ఞం ఇలాంటివన్నీ ఉంటాయి అన్నేది ఆత్మంధరా ఈ ఆత్మంధర అనే పదం మంచిది కుక్షింధర ఆత్మంధర అంటే కామసుఖం ఏదో దాన్ని చూసుకుంటాయి ఆత్మానం విభక్తి తనని తాను కాపాడుకుంటూ ఉంటాడంటే కుక్షింహర అంటే తన కొత్త తాను నింపుకోవడం ఏ భింజతే స్వహం పాపం స్వయమపి పాపా ఈ పంచయజ్ఞాలతో సంబంధం లేకుండా తమ కొత్త తాను నింపుకుంటూ భోగపరాయణులుగా జీవించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాపమే చేస్తున్నారు స్వయంగా పాపాత్ములై ఉన్నారు పాకయజ్ఞంగా అంటే పెద్ద పనులు కూడా అవుతుంది కదా పాకయజ్ఞం పాకయజ్ఞం అంటే వంటలు యజ్ఞంగా చేసేది వంటలు యజ్ఞంగా చేసేయడం అంటే ఏంటి మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి ఐదుగురికి వంట వండేసుకోండి ఆ నలుగురు వంట మీరు ఎప్పుడు చేసుకోండి ఒక వంట ఎవరితో అది పాకయజ్ఞం అయితే నలుగురు ఉంటే నలుగురికి జరగకుండా మీరే వండేస్తుంది నలుగురు తినేసారు అనుకోండి ఎవరికి పెట్టి ఛాన్స్ ఉన్నదనుకున్నారు దోషం ఒకటి అంటే ప్రతిరోజు ఇలా చేయాలని నా అభిప్రాయం కాదు ఫిజిక ఫిట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి ఈ విషయాలు ఈ పంచస్థానాలు ఇవన్నీ దీర్ఘ సంప్రదాలు చెప్పిన వాతావరణం లేదు ఇప్పుడు ఉన్న వాతావరణం లేదు ఇప్పుడు అనేది ట్యాంకని అనేక ఉన్నాయి బట్ ఫిజిక ఫిట్ తర్వాత పంచయజ్ఞాలు అనేవి దాని స్పిరిట్ ని మనం వదిలిపెట్టాలి ఇప్పుడు దేవయజ్ఞం చేయాలంటే ఎవరు చేస్తారు మీలో ఎంతమందికి దేవలించడం సంభవం అవుతుంది ప్రాక్టికల్ గా చెప్పింది ఎంతమంది హోమం చేయగలుగుతారు కొద్దిమంది చేయగలుగుతారు సంవత్సరంలో ఒకసారి ఒకసారి హోమం చేస్తూ ఆ రకమైన శ్రద్ధను చూపించడంలో తప్పేం లేదు సంభవం కూడా వాళ్ళు గ్రహిస్తున్నారు కాబట్టి స్పిరిట్ స్పిరిట్ లెటర్ ని ఒకప్పుడు చేయలేకపోతాం స్పిరిట్ చూసిస్తాం తర్వాత అన్నా భవంతి భూతాన్ని సంభవ యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞం కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మా నిత్యం యజ్ఞేన ప్రతిష్ఠితం ఏం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయ అథానీంద్రియామహం పార్థపీవతి ఒక చక్రం ఒకటి తిరుగుతాం ప్రకృతిలో ఆ సైకిల్ చక్రం అంటే సైకిల్ పరమేశ్వరుడు యొక్క సృష్టిలో భాగంగా ఆ చక్రం ఉన్నది మనం ఏం చేయాలంటే ఆ చక్ర ఆగిపోయి పని మనం చేసుకోవాలి ఆ సైకిల్కి మనం ఆటంకంగా తయారు చేతనైతే ఆ చక్రాన్ని తిప్పి తిరిగేటువంటి దాంట్లో ఓ కొంత ప్రయత్నం మనం కూడా జరుపు చేయాలి ఎప్పుడైనా బౌద్ధుల యొక్క మనాశ్వరీ మీద ఉంటే ఇక్కడ చక్రాలు ఉంటాయి ఆ చక్రం మనం ప్రతి వారు ఏం చేస్తాడో వెళ్ళి చక్రం ఎందుకంటే బుద్ధుడు చెప్పాడు ఇలా ఈ చక్రం ఉన్నది ఈ చక్రాన్ని చెప్పండి ఇంకేమైనా ప్రేయర్ వీళ్ళని అలా అలా ఉంటారు ఎవరైతే చక్రం చెప్పకుండా ఉంటాడో వాళ్ళు శ్రీకృష్ణుడు తీసుకున్నాడు చక్రం అంటే ఎలా చెప్తారు సంస్కృతంలో చెప్తారు మూడు దిగ్గు అధాదు ఇంద్రియారామ మోహం సజీవతి మూడు తిట్లు ఒక మహాత్మాలు అంటే శ్రీకృష్ణుడు మూడు తిట్లు తిట్టిన సందర్భం ఒక్క శ్లోకంలోనే ఉంది ఇంకెక్కడా ఒక తిట్టు తిట్టారు అచేత నజానంది అచేత ఈ అవివేకులు ఉన్నారే ఇది తెలుసుకోలేదు అది ఓ తిట్టు అది అచేత ఒక్క తిట్టు ఇప్పుడు గడిపిన శ్లోకంలో పాప ఒక తిట్టు దాన్ని ఎయిట్ లోపల అంటే ఎంత వెళ్ళి వెళ్ళిపోయింటే ఎలా చక్రాలు జరుగుతుందో అంటే అది మహాభారతం మహాభారతంలో అభిస్తారు ఆ చక్రం అవుతుంది ఆ చక్రం వెళ్తున్న మనం తెలుసుకోవాలి తెలుసుకున్న ఆ చక్రంలో మనం చేసి తిందా ఉంటే ఒకసారి ఆ చక్రం తీసుకేసి నాకు గుర్తురాసులు మనుషులలో ఇలాంటివి ఉంటాయి అక్కడ అలా తెలియజేసి వెళ్తున్నాయి అది ఎవరో పెట్టుకుంటారు నాకు గుర్తు రావట్లేదు చూపిస్తాను అవి వాళ్ళు ఒక్కడే చేసుకోలేరు కాబట్టి అప్డేషన్ వెళ్తున్న వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళు తెలుస్తున్నారు ఆ అప్డేషన్ వెళ్తున్న వాళ్ళు ఈ దీని మీద ఫెయిల్ చేసిస్తారు ఇది ముందే ఇది పని అయిపోతుంది అలా సో అసలు సృష్టి చక్రం ఏమిటా చక్రం అన్నము అహం అన్నాను అన్నాభవంతి భూతాన్ని చూడండి చాలా ఇంపార్టెంట్ ప్రాణులు ఆహారములు తింటాయి అని మనం అడిగినాం కానీ ఆహారం నుంచి ప్రాణి పుడుతుంది మనిషికి ఇచ్చారు ఇప్పుడు ఆహారం నుంచి ప్రాణి పుడుతుంది అంటే చాలా ఉద్యోగం చాలా విచిత్రమైన విషయం అంటే ఇప్పుడు ప్రాణి పుట్టాలి అంటే బీజం ఉండాలి అక్కడ ప్రాణి పుట్టుకు కావాల్సిన బీజం ఉండాలి బీజం ఉంటే ప్రాణి పుడుతుంది అని ఒక అభిప్రాయం కానీ అభిప్రాయం స్థూలంగా కానీ సూక్ష్మంగా చూసినట్లయితే ఆహారం ఉంటే ప్రాణి పుడుతుంది బీజం లేకుండానే బీజం లేకపోతే బీజం వస్తుంది బీజం వచ్చి పుడుతుంది ఆహారం ఉండాలి నేను ఆశ్చర్యపోయానండి ఇప్పుడు గౌరవం అనుకోండి ఈ గోడ దగ్గర ఆహారం ఎలా ఆహారం లేదు ఆహారం ఈ సందర్భంలో ఉంది సిమెంట్ను ఉంది ఇప్పుడు అవసరమైన వర్షం పడినప్పుడు ఈ గోడలు లీక్ అవుతుందా అవదు ఎందుకంటే బాగుంది లీక్ అయిన చోట్లు చాలా ఉన్నాయి అన్ని కోసం లీక్ లీక్ అయిన కొన్ని ఉన్నాయి ఇది లీక్ కాదు నేను పుస్తకాల మళ్ళీ నేను వాడబెట్టాను అనుకున్నాను అమెరికా వెళ్ళి ఈ బండి ఏ విషయం తాగాలి అలాంటి గోడ పళ్ళు ఊరుకోవడం అక్కడ కొద్దిగా చెమ్మ గిల్లుతుంది ఉంటాయి నీళ్ళు ఏమో డ్రాప్ వచ్చేది వర్షం పడినప్పుడు చెమ్మ గిల్లుతుంది చెమ్మ అంటే వెక్టేషన్ వస్తుంది అక్కడ పుస్తకాలు బండి మనకి అక్కడ బీజం అక్కడ ఏమైనా చెర గురుగులు గురుగులు అలాగే ఏం లేదు ఏమైనా ఏం లేదు సిమెంట్ చేసేసి వెల్ల వేసి వెళ్ళిపోయింది జనపుంజులు ఎక్కడ ఉన్నాయో లేవు కానీ చెమ్మ ఎప్పుడైతే వస్తుందో ఈ పుస్తకాలు ఉన్నాయి కదా ఆ చెమ్మది పుస్తకం కాగితం కొద్దిగా చెమ్మది నాలుగు దిగవచ్చు ఫుడ్ ఇది ఫుడ్ ఇది నోమోర్ బుక్ ఇది ఫుడ్ అందుకే అక్కడ తిరిగి పుట్టుకొస్తుంది బయట నుంచి రాదు అక్కడి నుంచి పుట్టుకొస్తుంది పురుగుకు బీజం ఉంటేనే పుట్టిందంటే బీజం కూడా అక్కడి నుంచి పుట్టుకుంటుంది whatever. There is good, there is అలాగే మనుషులు సార్ పురుషులు ఉంటారు మగవాడు సముద్రంలో భోజనం చేస్తూ ఉంటారు రక్తంలో వీర్య నిర్మాణం అవుతుంది అది అన్నసారం అన్నసారం రక్తం అంటే రక్తసారం వీర్యం తిరిగి ఉంటుంది ఆమె అన్నాలు తింటూ ఉంటుంది ఆమె రక్త అన్నసారం రక్తం ఈ పురుషుడు వీర్య స్త్రీ గర్భంలో ప్రవేశిస్తుంది ప్రవేశిస్తే అది ఒక జీవం ఉంటుంది ఈ అవతారం ఆ అవతారంతో కలిసి జీవం అవుతుంది జీవకణం అవుతుంది మరి ఆ గర్భోదయం ఆమె భోజనం చేస్తూ ఉంటుంది ఆమె చేసి భోజనం నుంచి ఆహారం నుంచి ఈ జీవకణం చేస్తుంది ఇక్కడ అన్నాభవంతి భూతాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో కష్టం లేదు ఇట్ ఈజ్ ఆబ్వియస్ ఏదైనా ఇప్పుడు నేను చెప్పిందంటే it is not that obvious మీకు ఒక్కటే ప్రిన్సిపల్ చంద్రమండలం మీద బ్రెడ్ విసిరేస్తే ఏమవుతుందో నేను చెప్పలేదు కానీ భూమండలం మీద మీరు ఎక్కడ బ్రెడ్ విసిరేసినా ఎందుకంటే అన్నం ఉండాలి అన్నం ఉంటే తిరిగి అన్నం లేకపోతే గ్లేషియర్స్ ఉంటే చూసారా గ్లేషియర్ ఎగ్జిలో లైఫ్ ఉంటుంది ఎగ్జిలో ఏది ఉంటుందంటే ఫోకస్ ఉంటుంది సూర్య కిరణాలు కూడా సూర్య కిరణాలు ఎప్పుడైతే పడుతున్నాయో అక్కడ నాకు జరిగిపోతుంది సూర్య కిరణాలు ఉంటేనే నాకు లేక నాకు సూర్య కిరణాలను ఫోటోసింథసిస్ చేస్తుంది నాకు ఈ నాకు తినే ప్లాంట్ ఏదో చిన్న చిన్న జీవులు బయలుదేరు చిన్న చిన్న జీవులు బయలుదేరితే చిన్న చేపలు వస్తాయి ఆ చేపలు చిన్న పెద్ద చేపలు వస్తాయి దేశీయ రెడ్జిలో వెరీ వెరీ ఎలాబరేట్ బయోడైవర్సిటీ ఉంది దేశీయ రెడ్జిలో ఆ ఎడ్జిని ఒక అందులో లోపలికి తీసుకు వెళ్ళారనుకోండి ఏమి ఉండదు ఎందుకంటే సూర్యకాంతి సోమవారం ఈ విధంగా ఆహారం ఉందంటే అక్కడ ప్రాణి శక్తి ఫుడ్ ఫుడ్ బాడీ ప్రాణి అంటే ఫుడ్ బాడీ దీనికి అర్థం ఎలా తెలుసుకున్నాను పరమేశ్వరుడు సర్వత్ర వ్యాపించున్నాడు ఆకాశంలో తేజస్సులో వాయువులో జలంలో పృథ్వీలో ఐదేగా ఉంటాం ఐదేలో నిండి పరమేశ్వరుడు పరమేశ్వరుడు అంటే హిరణ్య కథ ప్రాణశక్తి నిండిపోయింది అయితే కనపడాలి బయటికి కనపడం అవ్వాలి ఎప్పుడు కనపడం అవుతుందో తెలిసినా ఫుడ్ బాడీ ఉంటే కష్టం ఫుడ్ బాడీ ఉండాలి కష్టం ఫుడ్ బాడీ ఏం చేసుకోండి ఉంటుంది but does not food body ఉంటే లైఫ్ ఇది ఒక ప్రసిద్ధి రహస్యం మార్గ లైఫ్ సో అన్నా భవంతి భూత these birth to life form మరి అమ్మ చక్రం మొదలుతున్నాం చక్రంలో అప్పుడే రెండు పనులు వచ్చేసాయి రెండు రెండు స్టెప్స్ వచ్చేసాయి పర్జన్యా అన్నసంభవ వర్షం పడితే అన్నం వంటలు పడితే అన్నం వర్షం పడాలి వర్షం పడితే దీని మీద నేషనల్ జియోగ్రాఫిక్ వాళ్ళు బాగా రీసెర్చ్ చేస్తారు వారి డిజర్ట్స్ పుస్తకం పుతం చేస్తారు చాలా ఎలాగరెంట్ గా ఎగ్జామినేషన్ పుతం చేస్తారు సహారా ఎప్పుడు చేస్తాడు రేపు వర్షం పడుతుందో సహారా రిజర్వ్ సంవత్సరానికి ఒకసారి వర్షం పడుతుంటారు వన్ టైం ఇస్రాయల్ వెరీ స్టాండ్లీ రెయిన్ ఫాల్ ఆ రేపు దోశ అందులో పడకపోవచ్చు పడకపో అంతకు ముందు రోజు రిజర్వ్ అధ్యయనం చేస్తారు life is very very minimum almost ప్రాణి కనపడదు మొక్క కనపడదు ఒక గడ్డి పోక కనపడదు కాకే ప్రాణి ఏది కనపడదు ఇదొక మేఘాలు వస్తాయి వర్షం పడుతుంది వర్షం పడిన తర్వాత ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఎంత లైఫ్ అంతకుముందు ఊహ కూడా తెలియని గడ్డి వస్తుంది వస్తాయి మొక్క వస్తుంది తర్వాత ఏవేవో పువ్వులు వస్తాయి పక్షులు వస్తాయి ఆ పురుగులు తినే పక్షులు వస్తాయి ఒక రకం కాదండి very elaborate diversity of life suddenly స్త్రీస్ యాక్టో ఫ్రమ్ యాక్ట్ ఒక్కసారిగా దాని మీద ఒక్కసారిగా వచ్చినట్టు ఆ వర్షం వల్ల లైఫ్ సిస్టమ్ అన్న సంపద పద్యమినాద్ అన్న సంపద ఇదో మూడు స్టెప్స్ యజ్ఞాత్ భవతి పద్యమిన వర్షం కొనాలంటే నేను యజ్ఞం చేయాలి యజ్ఞం చేయాలంటే దాన్ని మళ్ళీ నేలో దృష్టికోణంలో అవుతుంది పరిచ్ఛిన్నమైన దృష్టికోణంలో అవుతుంది విస్తృతమైన దృష్టికోణంలో అవుతుంది రెండు చేయాలి రెండు ఆలోచనలు మనం చేయాలి నేల దృష్టికోణం అంటే ఏంటి వర్షాలు పొందడం ఆలస్యం ఉంటుంది మన దేవాదాయ మినిస్ట్రీ గారు దేవాదాయ గారు ఆర్మీ గారు వీళ్ళందరూ వరదలు యజ్ఞాలు చేయాలి వాళ్ళు చేయాల్సిన ఏం చేసిన దేవాలయం అంటే ఎక్కువ దేవాలయాలు ఇంట్లోనే ఉంటారు ఇప్పుడైనా కొంచెం చేస్తారు ఏదో నాలుగు మోహితులకు ఏదో వందల బుద్ధి లభిస్తుంది సో వరద యజ్ఞాలు చేయాలి వరద యజ్ఞాలు ఏంటంటే పెద్ద పెద్ద దేవాలయాలు ఆదాయాలు దేవాలయాలు కాదు వాళ్ళు ఏం చేస్తారంటే వరద యజ్ఞాలు వరద యజ్ఞాలు చేసేది ఏదో పూజ చెప్తారు కొంత హోమాలు చేస్తారు అభిషేకాలు అవి చేస్తారు నేను చేస్తాను చేస్తే వర్షం అది నేను చేసిన యజ్ఞంలో జరిగింది అని చెప్తారు నేను మహాత్మ ఆయన ఏం చేస్తానంటే ముందు మెటీరియలాజికల్ అకౌంట్స్ సర్వీస్ అన్ని తీసుకుంటాను వర్షాకాలంలో ఇంకా వర్షాలు పడే టైం వచ్చినప్పుడు యజ్ఞం అన్నారు పెద్ద ముహూర్తం అప్పుడే పెడతాను ముహూర్తం పెట్టి వర్షం వర్షం ప్రత్యేకంగా మొదలుపెడితే అది మళ్ళీ గదలితే సో వర్షం పడడానికి ముందు మొదలుపెడతాం చదవడానికి దీన్ని చదవకోండి దీని ఐదు ముహూర్తం ముహూర్తం అనేది ఎలా ఉంటుందంటే మీరు పంచాంగాన్ని ఇంటి చెప్పొచ్చు అంత చెప్పొచ్చు ఎలా అయినా పెట్టండి ముహూర్తం పెట్టింది కదా ముహూర్తం పెట్టింది కదా కాబట్టి జ్యోతిష్కుడు కొంత తెలియని వాడు అయితే ఇది ఏదైనా పెట్టచ్చు ఆయన ఎన్ని సంవత్సరాలు చెప్పి మేము వరకు ఇంటికి చేస్తున్నాం లేకపోతే నక్షత్రం ఏదో చేస్తున్నాం యజ్ఞం చేస్తున్నాను యజ్ఞం చేస్తున్నాను మూడు రోజులు యజ్ఞం చేస్తున్నాను ఇప్పుడు ఈ మూడు రోజుల మధ్యలోనే పడింది అనుకోండి అదిగో నేను యజ్ఞం చేస్తున్నాను అర్థం పడింది మూడు రోజుల్లో పడలేదు అనుకోండి యజ్ఞ ఫలం నెట్టి అవుతూ ఉన్నది నాలుగు రోజులు పడింది అనుకోండి నేను పూర్తయిన యజ్ఞం జిల్లాలో పడింది నాలుగు రోజుల తర్వాత పడింది అనుకోండి అదిగో క్రితం వారం చేసిన యజ్ఞానికి ఇప్పుడు పడింది అది మొత్తం మీద ఆయన ఏదో విధంగా క్రెడిట్ ఇచ్చేసుకుంటూ ఉంటారు నా మూలంగానే రసం పనిది బట్ తెలియలే సో ఆ విధంగా వెరీ నేరో సెన్స్ లో నేను యజ్ఞం చేసినా అక్కడ రసం పడింది అని మనం అంటే ఇది నేను కూడా ఏమంటున్నాడు మంత్రాలు చెప్పగా రావాలనుకుంటున్నాడు నమాజు చేసేది వర్షాలు వస్తామని ఉన్నప్పుడు నమాజులకి వర్షాలు పడాలని అండవాలి ఆ మాట అంటారు నమాజ్ అంటే వీళ్ళు పట్టణాలు రెడీ చేస్తారని భయం ఉంటుంది వాడు అది ఏమంటారు కానీ మంత్రాలను చింతకాలం రావాలి అని వాడు అంటారు మంత్రాలు చింతకాలు రావడం వాడంటే నేను ఉంటాను మంత్రాలను ఎంతకాలం చింతకాలంటే ఏమైనా సందర్భం ఉంటుంది రాజకీయ పెట్టి చింతకాయలు ఉంటుంది మంత్రం చదివితే మంత్రం చదివిన ఫలం వస్తుంది కానీ చింతకాయ అవుతుంది కాబట్టి చింతకాయ రావాలంటే ఇచ్చారన్నమాట మంత్రాలు చదివిస్తే అలా పనులు అయిపోతాయా అలా ఎవరు చెప్పారు దైర్యం చదివితే ఏం పని అవుతుంది అది ఏ పని మాట్లాడుతుంది లైబ్రరీ ముందు లేదు మీరు ఏ పని అంతఃకరణం సిద్ధి పొందుతుంది ఎవరికి కావాలని అంతఃకరణ సిద్ధి ఎవరైనా నాకు డబ్బు అది వచ్చి ఉండాలని చెప్పుకుంటున్నారు కానీ అంతఃకరణ సిద్ధి కావాల్సిన వాళ్ళు ఎందుకు ఉన్నారు కాబట్టి అలాగే పరీక్షలోని అర్థంలో యజ్ఞ శబ్దాన్ని మనం వాడచ్చు వాస్తవంలో ఏమంటారంటే మద్రాసులో కార్యదేశి చేసిన తర్వాత వర్షాలు బాగా పడుతున్నాయి ఈ మధ్యకాలంలో మద్రాసు నగరానికి నీటి కటకట తగ్గింది కారణం యజ్ఞం చేయడం వల్లనే మహాత్ములు పేరు చేస్తున్నారు ఆయన ప్రేమని కరెక్టే అని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు మరి మీరు ఆ సమస్యలో చూస్తారు కానీ ఆ సమస్యలో చూసి మీరు వదిలేస్తే యజ్ఞ శబ్దానికి భగవద్గీతలో ఉండే విస్తృతమైన స్థానం మనం నిశ్చయించాం కాబట్టి విస్తృతమైన అర్థాన్ని కూడా మనం తీసుకోవాలి బికాజ్ మీ కాంటెక్స్ట్ భగవద్గీత యజ్ఞము అంటే ఏంటి పృథ్వీ దేవత యొక్క ఆరాధన ఎలా చేస్తారు పృథ్వీ దేవత ఆరాధన పృథ్వీ దేవత ఆరాధన ఎలా చేస్తారంటే దాన్ని మెకానికల్ గా చేసుకోవాలి మెకానికల్ గా చేసేది ఎలా చేస్తారంటే సో భూమి ధరణి అని మంత్రం ఏదో చదివేసి అష్టకం చదివేసి పృథ్వీ ఆరాధన స్థాపనాన్ని పూజ అని అని అని ఉద్వాసం చేసేస్తారు నువ్వు ఆహ్వానించే ముందు పృథ్వీ ఉంది నువ్వు ఉద్వాసం ఇచ్చిన తర్వాత పృథ్వీ ఉంటుంది ఆ మధ్యలో ఉంటుంది పృథ్వీ ఎక్కడ ఉంటుంది పృథ్వీ అక్కడే ఉంటుంది కాబట్టి ఆహ్వానించడము ఈ ఉద్వాసం చెప్పడము ఈ అక్షరం వేయటము ఇదంతా కూడా ఒక మెకానికల్ గా చేసిన స్టైల్ మంచిది చేయొచ్చు కానీ నేను చెట్టు పాతితే పృథ్వీ దేవతకి నేను యజ్ఞం చేసినట్టు అవుతున్నాను చెట్టు పాత అని శాస్త్రమే చెప్తున్నాను శాస్త్రం చెప్తాను నేను వాక్యం గుర్తులేదు కానీ వనస్పతే వనస్పతి చేస్తుంది ఇకాలజీలో వనస్పతి అది చెట్టుకి వనస్పతి అని జరిగింది స్వస్తి నేస్తు వనస్పతి స్వస్తి నేస్తు వనస్పతి ఓ వనస్పతి నీకు మంగళం అవ్వాక ఎందుకు నీకు చెట్టుకి మంగళం వల్ల మనం ఎందుకు కోరుకోవడం అంటే దాంట్లో కూడా నాకు స్వాస్థ్యమే ఉన్నది నీకు మంగళం అయితే నాకు మంగళం అవుతుంది అని ఒక యజ్ఞ భావన ఉండదు చెట్టు పాఠం చెట్టు కుక్కైపోవడం చెట్టు పాత్ర అసోకుడు చెట్టు పాత్రలో చదువుతున్నాడు కానీ అసోకుడు చెట్టు కొట్టివేసమో అక్కడ చదువుతున్నాం చెట్టు పాత్ర ఎప్పుడైనా చెట్టు కొట్టేయాల్సి వస్తే ఒక చెట్టు కొట్టేస్తే సరి చెట్టు పాత్ర చెట్టు కొట్టేయడం మహాపాత్ర కొట్టేయడం దశరథ మహారాజు వాల్మీకి మహర్షి దశరథ మహారాజు గారు చిన్న దొరుకుతాడు రాముడు అడవి దొరికితే ఆయన దొరుకుతాడు ఆయన ఏమని అందిస్తాడంటే నరికేసిన చెట్టులో దొరికిపోయే కింద అని ఒక మాట వ్యక్తిని వెనకేస్తే కింద పడిపోతూ ఉంటే అది ఆ దృశ్యం హృదయాన్ని కలిసి వేస్తుంది చెట్టు ఆ రథం మొదలు రావటానికి ముప్పై వేలు నలభై వేలు పడుతుంది ఇదేమో ట్రైన్ స్టార్ తీసుకొస్తారు బ్యాటరీ ఆపరేటింగ్ ట్రైన్ స్టార్ ఇది సౌండ్ వస్తుంది నేను సౌండ్ అలా నైన్టీ సెకండ్స్ సౌండ్ చెట్టు అలా పెట్టి పడుకోవాలి మొక్కలు పెంపుకోవాలి గడ్డిని పెంపుకోవాలి మొక్కలు కాపాలి చెట్లని ఏదో పూజ చేసి కనపడ్డ మొగ్గలతో సహా పూజ భక్తి పూజ చేయాలి వస్త్రం అన్నారు వస్త్రాన్ని అనలేదు వస్త్రం అన్నారు పుష్పం అన్నారు చెట్టు చెట్టు గట్టిగా మతంతో దూరముందు పెట్టేసుకోకూడదు అలా చేయకూడదు శివరాత్రి నాడు అలా చేస్తాను అందుకోసం నేను తీసి చెప్తాను ఇంకా అసలు ఫస్ట్ నేను శివరాత్రి తర్వాత నేను చూసుకుంటా మార్కెట్ నిండా ఇటువతో కూడా ఆకులు నిండా గుర్రం గుర్రం పెట్టుకుని ఉంటాను ఎన్ని పెట్టి నరికేశారు ఎన్ని పెట్టి కొమ్మలు నరికేశారు ఏం సమాచారం అలాగా చేయకూడదు కాబట్టి తెలుసుని దైవంగా పూజించాలి అది ఏం సో ఆ యజ్ఞం చేసినట్లయితే వర్షాలు బాగా పడతాయి ఆ యజ్ఞంతో పాటుగా హోమాదులు మనం హోమం చేసినట్లయితే ఆ ద్రవ్యము ఆ హోమం పైకి వెళ్ళి మేఘాలని ఫీలింగ్ అవుతుందని అలాగే శాస్త్రంలో చెప్తున్నారు కాబట్టి హోమాదులు మనం చేసుకోవాలి ఒక నేరో సెన్స్ లో యజ్ఞ సిద్ధాన్ని మనం చేయాలి విస్తృతమైన సెన్స్ లో కూడా చేయాలి చేస్తే యజ్ఞ భవతి పర్జన్య యజ్ఞం చేయాలి ఇప్పుడు యజ్ఞం నుంచి పర్జన్యం చేస్తారు చక్రం మనం చక్రంలో వస్తున్నాం ఇది యజ్ఞం వెళ్ళాలి ఇది యజ్ఞం వల్ల పబ్జీ మీద వచ్చాయంటే యజ్ఞం వల్ల వస్తుంది యజ్ఞాన్ని నిష్పన్నం చేయాలి ఎలా చేస్తాను యజ్ఞ కర్మ సమస్య మీరు కర్మను చేస్తే అది యజ్ఞం కర్మను చేసినంటే అగ్ని గురించి హోమాలు చేయడం కర్మ అవుతుంది చెట్టు పాపం కర్మ అవుతుంది నరకం మానేసి పాపతో ఉంటాం తప్పనిసరి నరికినప్పుడు పది రెట్లు చెట్టు పాపకము చెట్టును పరిరక్షించటము ఇదంతా యజ్ఞం యజ్ఞం సో యజ్ఞ కర్మ సముద్ర కర్మ ఎలా చేస్తాను కర్మ కర్మ అంటే మళ్ళీ నేరం సెన్స్ లో ఒక నిదానం ఒక నిదానంతో కాదు ఒక రిచువల్ లాగా కర్మ చేయాల్సిందనుకోండి అప్పుడు మీకు ఆ రిచువల్ చేసేటువంటి సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది కర్మ బ్రహ్మోద్భవం వేదం నుంచి వస్తుంది విస్తృతమైన సెన్స్ సెన్స్లో యజ్ఞశబ్దాన్ని అర్థం చేసుకుని అది జీవితంలో ఆచరణలో ఒకసారి అంటే ఆ వివేకం ఎక్కడి నుంచి వస్తుంది వేదం నుంచి ఉపనిషత్తుల్లోనూ వాటిల్లో విస్తృతమైన అర్థాన్ని చెప్తారు కర్మకాండలో పరిచ్ఛిన్నమైన అర్థాన్ని చెప్తారు రెండు కూడా వేదం నుంచే వస్తుంది కాబట్టి యజ్ఞ కర్మ బ్రహ్మోద్భవం చెప్పి బ్రహ్మ అంటే నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ ఎక్కడ ఏం చేస్తుంది అక్షర సముద్రం అక్షర అంటే నేను మూలభూత అక్షరం అదే అక్షర పరబ్రహ్మమే అంటే ఈశ్వరుడు ఈశ్వరుడి నుంచి వచ్చింది ఇప్పుడు ఈ చక్రం చూస్తే ఈశ్వరుడితో ప్రారంభమైంది ఎక్కడ అన్న అన్నంతో ప్రారంభమైంది ఈశ్వరుడి దగ్గరికి వచ్చింది ఆ ఈశ్వరుని అన్నాన్ని కలిపిస్తారు చక్రం చెప్తారు సో అన్నాద్వాన్నము కనుక ఎక్కడ ఈశ్వరుడు అక్కడ పరబ్రహ్మ వేదము కర్మ యజ్ఞము పద్దెనిమిది తర్వాత పద్దెనిమిది అన్నము ప్రాణి ఈ ప్రాణులు ఈశ్వరులో విలీనమవుతాయి మరి పాత్రలు ప్రాణికి ఇండివిజువల్ ప్రాణికి ఈశ్వరుడికి సంబంధం నేను చెప్పడం చెప్తాను చక్రం అంటే బిగిన్ చేసి అన్నంతో బిగిన్ చేసాం కాదు మళ్ళీ అన్నం దగ్గరికి రావాలి అంటే అలా కాదు చెప్పాను చెప్పాను భావం ఒక సైక్లిస్ట్గా చెప్పాను ఇప్పుడు ఈ చక్రంలో మనం ఎక్కడ ఉన్నామో చూసుకోవాలి చూసుకుని మన ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము ప్రాణ అన్నం ఉందనుకోండి మన అన్నం నుంచి ప్రాణం వస్తాయి కనుక అన్నాన్ని చక్కగా వేస్ట్ చేసిందా పాలు చేసిందా దాన్ని టెంపరీగా చేయాలి మన గురించే కాకుండా ఇంకొకరికి పెట్టాలి అది మనం మన పాస్ట్ అది ఆ చక్రంలో మనం ప్రవేశించామన్నమాట చెట్లని నడిపేయద్దు చెట్లని సంతరించండి మొక్క పాపండి దీని జాతీయంగా మొక్క పాపండి సో చెట్లు పార్టీ వాళ్ళు ఎవరు వాళ్ళకి సహకారం చేయండి అని చెప్పేసి ఇప్పుడు మీరు అరుణాచల్ మనం తిరువన్నామం ఏదైతే అడాప్టెడ్ స్కీమ్ ఆ గ్రీన్ హౌస్ తీసుకోవచ్చు దానికి మీరు ఏదైనా పేరు కూడా పెట్టుకోవచ్చు అంటే వచ్చి ఎంకరేజ్ చేయడం ఎంకరేజ్ చేయడం కోసం స్కీములు నడిపే వాళ్ళు ఇలాంటి ఏదో ఆఫర్స్ ఇస్తారు ఏదో ఇచ్చేవాళ్ళు చేయకూడదు మనం దాని మీద చూస్తాం కాకుండా దాన్ని దాని మీద పెట్టుకోకూడదు మనం అంతా ఏంటంటే ఒక చెట్టు మన వల్ల పెరగాలి సో డూ సంథింగ్ సో తీసుకుని మొదలుపెట్టి ఇంకో వ్యాపారం తీసుకోవాలి తీసి పెట్టి మీరు ఒక తీసి పెట్టి కొనుక్కోవాలి ఎందుకు వీటి తీరు పొందినట్లయితే వర్షాలు బాగా పడతాయి యజ్ఞం అవుతుంది అలా చెప్పారా అలా చెప్పారు మీరు ఇప్పుడు వెయ్యి రూపాయలు తీర్చి చెట్టు కొనుక్కుంటే బయట చెట్టు కొనుక్కుంటే మీకు పదేళ్ళ తర్వాత దాని ఇన్వెస్ట్మెంట్ యాభై వేలు అవుతుంది పద్దెనిమిది వేలు అవుతుంది ముప్పై వేలు అవుతుంది మీరు మూడు చెట్లు కొనుక్కుంటే ఒక చెట్టు వస్తుంది అని ఈ విధంగా మీరేమో అని అప్పుడు అన్నారు ఇది కొనుక్కున్నారు కదా అదైతే వెళ్తుంటే కనపడతాయి ఏదో తీసుకు అవి వెలగల ముందు ఉన్నాయి వీడికి అవుతాయో అదో తెలియదు అలాగే అసలు స్వార్థంగా అక్కర్లా ఏదో ఒక టెస్ట్లో తెలుస్తారు అక్కడ మనం యజ్ఞం చేసిన వాళ్ళం వేదాన్ని అధ్యయనం చేసిన బ్రహ్మ వేదంలో ప్రవేశించి వేదాన్ని అధ్యయనం చేసిన యజ్ఞం చేసిన వాళ్ళం అసలు పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుని జ్ఞానం లేదా ఉపాసన తెలుసా యజ్ఞం చేసిన వాళ్ళం ఈ చక్రంలో ఎక్కడో అక్కడ ప్రవేశించి ఎక్కడ మన రోల్ ఉందో అక్కడ ప్రవేశించి ప్రవేశించి వీఆర్ పుషింగ్ విత్ వీల్ అన్నమాట ఈ వీల్ని మన షోల్డర్ జత చేస్తున్నాం అప్పుడు ఏమవుతుంది ఆ వీలు నడుస్తూ ఉంటుంది నడిస్తే మన జీవితం సార్థకమవుతుంది సమాజం నిత్య కళ్యాణంగా పక్షపూర్ణంగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఒక వెయ్యి మంది గెస్ట్లు వస్తారు పెళ్లికి ఇప్పుడు దానికి కాఫీ లేదని చెప్తాను నేను సజెస్ట్ చేశాను ఎవరు కాఫీ తాగారో వాళ్ళు కాఫీ తాగిన గ్లాస్ని వాళ్ళే కరిగేసిస్తే బాగుంటుంది అని తెలిస్తే అసలు కాఫీ గ్లాసులు కనెక్ట్ చేయడం కడగడం ఇది ఒక ప్రాజెక్ట్ గా ఉంది అది ఎంత చేయలేదు అలా కాకుండా ప్రతి వారు కాఫీ తాగేసి అక్కడ పాలసీ వెళ్ళిపోయారు వాటిని కలెక్ట్ చేసి కరిగేటువంటి వ్యవస్థ చేయాల్సింది ఎంత కష్టం అది అలాగే ఒక వేస్ట్ గ్యాస్ పెట్టి ఎవరు కానీ కాఫీ గ్లాస్ దాంట్లో పారాడు అయితే లెటర్ పేపర్ అవసరం పారాయాలనుకుంటే దాంట్లో వచ్చింది అలా ఎవరికి వాళ్ళు చేశారనుకుంటే అప్పుడు వేస్ట్ కలెక్షన్ అనేటువంటి ప్రాజెక్ట్ అక్కర్లేదు అదంతా జరిగిపోతుంది అలా కాకుండా ఏ వారు ఆ ఎక్కడ అక్కడ విసిరేస్తూ ఉంటే మీరు ప్రత్యేకంగా వేస్ట్ కలెక్ట్ చేసి దాన్ని శుద్ధిగా పెట్టుకొని మీరే వ్యవస్థను క్రియేట్ చేయాలి ఆ వ్యవస్థ సరిగ్గా నడవకపోతే ఆ విద్యుత్ ఎరగలంటది ఇవన్నీ చాలా సింపుల్ విషయం ఇంత మాత్రం కూడా మేము చేసుకోము అంటే మన సమాజం ఎలా ఉద్ధరించబడుతుంది యజ్ఞ భావన ప్రతి అంశంలో ఇది యజ్ఞం చిన్న విషయం సో అలా ఉండాలి మన సమాజం ఎలా అయిపోయిందంటే ఒక్కొక్కళ్ళు ఒక ఒక తప్పుడు పాలు పోయండి అని రాజంటే ప్రతి వాళ్ళు నీళ్ళు ఉన్న పొద్దున చూస్తే ఆ గంగాల మీద నీళ్ళు పాలు లేదు అంటే పాలు ప్రతి వారు ఒక కప్పు పాలు ఇవ్వంటారంటే అది సేవ్ చేసేస్తారు నా మనసు నేను ఇంట్లో మిగతా వాళ్ళు ఇస్తాను మిగతా వాళ్ళు ఇచ్చేదో పొందేదో నా వంతు నేను ఇస్తాను అని ఇంట్లో చెప్పినాం మిగతా వాళ్ళు ఇస్తారు నేను ఇంటికి వారు అంటే అది అధాయు ఇంద్రియారామ మోహం పాత్ర సజీవతి ఈ చక్రాన్ని తిప్పుతూ ఉండాలి కానీ దాన్ని మన మన వైపు నుంచి అపేయకూడదు అపేయకూడదు అలాగే నెగిటివ్ గా ఉండకూడదు మన వైపు నుంచి న్యూట్రల్ గా కూడా ఉండాలి మనం ఆ చక్రాన్ని తిప్పుతూ ఉండాలి కాబట్టి ఏ స్టేజ్ లో తిప్పుకుంటే ఆ స్టేజ్ మీకు డజన్ స్టేజెస్ ఉన్నాయి ఏదో ఒక స్టేజ్ జ్ఞానం స్టేజ్ లో చక్రం చెప్పండి యజ్ఞ చక్రం శక్తి స్టేజ్ లో చెప్పండి అన్నదానం స్టేజ్ లో చెప్పండి ఎక్కడో ఒకటి చెప్పండి చెప్పాలి అలా తిప్పుతూ ఉండాలి దీన్నే మామూలు మోడల్ పరిభాషలో చెప్పాలంటే సామాజిక ప్రశ్న ఫిజిక్షన్ సమాజం మీద ఒక భక్తి భావం సమాజ రూపీ పరమేశ్వరుని మనం ఆరాధించాలి అనే ఒక దృష్టికోణం దానికే ఈ శాస్త్రం మనిషి తరగబట్టిన స్వార్థంతో జీవిస్తున్నట్లయితే అందరూ దుఃఖాన్ని మనిషి కొంచెం స్వార్థాన్ని తన స్వార్థము కొంత మానుకుని ఎవరో గురుగారు అప్పారావు గారు ఎవరో కల్పించినట్టుగా కొంత లాభం కొంత మానుకో అనేదో పనులకు చేస్తారు పాపం ఆయన సమాజాన్ని చూసి దుఃఖపడి చెప్పేవాళ్ళు ఒక్కటిసారి మన సొంత లాభం తగ్గించింది ఇతరులకు ఉపకరించాలి ఒక్కటిసారి సహాయం చేసే స్వభావం నేర్చుకుంటే సుమారు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది దీంట్లో రహస్యం ఏంటంటే సుఖపడితే అందరూ సుఖపడతారు లేకపోతే అందరూ సుఖపడతారు అంతేగాని ఒక్కడు సుఖపడ్డాయి ఏం రామలేదని కుదరదండి ఫ్యామిలీ ఉందనుకోండి నలుగురు ఉన్నారనుకోండి ఉంటే నలుగురు హ్యాపీగా ఉంటారు లేకపోతే నలుగురు అన్హ్యాపీగా ఉంటారు అంతేగాని మిగతా ముగ్గురు ఎలా పోయినా నాకేమి నేను హ్యాపీగా ఉంటాను ఎవరైనా మనం మొదలు పెట్టేటంటే వారికి హ్యాపీనెస్ ఉండదు మిగతా వాళ్ళు అలాగే భక్తి మిగతా వాళ్ళు నాయకుడు నాకు సుఖంగా ఉంటాము అని భక్తిలో ఎవరైనా అనుకుంటే వారు సుఖంగా ఆ కుటుంబం సుఖంగా ఉండదు మిగతా కుటుంబం సుఖంగా ఉండదు కింద కింద వాళ్ళు నీళ్లు వస్తే ఎందుకు నీళ్లు లేకపోతే ఎందుకు నేను డ్యామ్ ఎక్కి పెంచేసి మా నీళ్ళని నేనే లాగేసుకుంటామని వాళ్ళు అనుకుంటే వాళ్ళకి సుఖం ఉండదు కింద వాళ్ళకి సుఖం ఉండదు మనం తొమ్మిది నీళ్ళు తీసుకున్నాం తొమ్మిది నీళ్ళు ఎవరైనా లభిస్తాం అని ఈ రివర్ రివరైన్ స్పేస్ వల్ల అలా ఆలోచించుకోవాలి ఒక ఇంటికి తిరిగి ధోరణిలో పోవాలి అందులో నువ్వు కట్టేస్తున్నాను వీటి దెబ్బలాట నువ్వు కట్టేస్తున్నాను వాటి దెబ్బలాట ఇలాగా ఒకటి కూడా దెబ్బలాడుకుంటున్నారు ఏది కట్టింది లేదు పెట్టింది లేదు ఓటీలు కూడా దెబ్బలాడుకోవడమే లేదు ఈ జలాల గురించి యుద్ధం నేను కలిసి సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను అలా దెబ్బలాడుకుంటూనే ఉన్నాను ఆత్మహత్యను అంటున్నారు దాన్ని నడుస్తున్నామని ఆ విధంగానే నడుస్తున్నాం ఎప్పుడు సిద్ధించడం చెప్పింది ఎందుకంటే వీళ్ళందరూ తాగవలసిన స్వార్థపరులు అయితే బయటికి చాలా లో లెవెల్కి వచ్చేసారు ఆ స్వార్థం బాగా తిరిగి కరుణానిధి గారు ఏమంటున్నారంటే ప్రతి ఇంటికి ఒక కలర్ టీవీ నాకు ఓటు వేస్తే రెండు రూపాయలు బియ్యం కిలో ఇక్కడ వేయడానికి మళ్ళీ వస్తున్నారు ఆయన కిలో రెండు రూపాయలు ఇవ్వక్కర్లేదు కిలో ఐదు రూపాయలు ఇస్తాను అని యోగ్యమైన బియ్యం క్లీన్ గా ఇస్తే అందరికీ ఇస్తే ఏ జనాభా గ్రేటర్ సర్వీస్ చేయాలి ఈ విధంగా గొప్ప అది ఉండదు ఆ చిత్తశుద్ధి ఉండదు శోధనలతో పెడుతుంది రెండు రూపాయలు అందులో తర్వాత కలర్ టీవీ కలర్ టీవీ కూడా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది it is not duty government to distribute colour TV colour TV ఇవ్వడం కదా ఏంటి ఎక్స్టికర్ మనీ కలెక్టివ్ ఏమన్నా అర్థం ఉందా రోడ్లు లాల్ లాల్నాథం చూడాల్సింది collective Christian city Muslim city reservation ఇది మరి బౌద్ధులు వాళ్ళు మాట్లాడితే జైలు మాట్లాడితే పార్టీలు మాట్లాడితే మేము హిందువులను కావాలంటారు బెంగాలీస్ వాళ్ళ వాళ్ళు ఏంటి మేము హిందువులను కావాలంటారు ఆర్యసం బ్రహ్మకుమారీస్ మేము హిందువులను కావాలంటారు నలుగురు రిజర్వేషన్స్ ఏమంటే హిందువులనే కదా మీరు ఏదో కొంత అనుకోని హిందువులు పక్కన పెట్టి వీళ్ళమంటే కొంతమంది బ్రాహ్మణులు మేము హిందువులు అందాం మేము బ్రాహ్మణులం మాకు రిజర్వేషన్ ఇవ్వండి వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళని పాపం చేశారు అలాగే అంటే ఎలా వాళ్ళు నిర్దేశేయడం నిర్దేశిస్తే దానికి తర్వాత ఆనందం చూద్దాం చాలా దురదృష్టం యజ్ఞభావంతో మనం బ్రతికినట్లయితే సమాజంలో అందరూ క్షేమంగా ఉంటారు అని ఒక చక్రం ఈ చక్రాన్ని గురించి భాష్యకాలు అంతా మళ్ళీ చర్చ చేద్దాం పూర్ణ పూర్ణ పూర్ణ పూర్ణ పూర్ణస్ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు